نم ہری اونا گنپتی نماز యోపిసన్నయ్యాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామభిష్టాయ సంభవామి ఆత్మమాయయా భాష్యం పోవాలా అవతారికైంది కనుక కథంతరహిత నిత్యేశ్వరస్య ధర్మాధర్మాభావే జన్మేది ఉచ్యతే అంటే ఈశ్వరులకు జన్మ జీవులకు జన్మ ఏ విధంగా వ్యవహార దశలో పరమార్థ దశలో జీవత్వము నిత్య the status of being individual పరమార్థ దశలో కానీ ఆ సత్యాన్ని తెలుసుకోవాలి కదా వీడు నేను ఒక ఇండివిజువల్లోనే పిలుస్తూ ఉంటాను నేను ఫలానా ఫలానా అనే స్టేటస్తో పిలుస్తూ ఉంటాను పైగా నేను ఫలానాకు పుట్టేనంటూ ఉంటాడు అప్పుడు సంవత్సరాలు ఉంటాను అలా అన్నప్పుడల్లా చనిపోతాను కూడా భయంతో బతుకుతూ ఉంటాడు మరణం మరణ భయం ఉంటుంది కదా సో ఈ విధంగా వీడు జీవిస్తూ ఉంటాడు ఈ జీవస్థాయిలో వీడు ఉన్నాడు వీడు ఈ విధంగా అస్వతంత్రుడై ఏ విధమైన స్వాతంత్ర్యం లేకుండా స్వాతంత్ర్యం ఉన్నట్లయితే తనకి నచ్చిన ఎన్నో టెక్స్టెస్ లో మిగిలిన ఇంట్లో పెట్టింది మీడియాలో ఉంటుంది ఇస్తారు ఇచ్చిన వాళ్ళు జన్మిస్తారు కదా కానీ అలాగే ఈ దేవ స్వాతంత్ర్యం లేదు కర్మఫలం చేతన పూర్తి వేయబడిన వారు అలాగైతే తుఫాను గాలు గడ్డిపోకటి ఎగిరిపోకుండా గడ్డిపోకటి ఎంత స్వాతంత్ర్యం ఉంటుందో వీరికి అంత స్వాతంత్ర్యం ఉంటుంది ఆ కర్మఫల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు జీవి పుణ్య పాపముల ఫలరూపంగా సుఖదుఖాలను అనుభవిస్తూ ఆ సందర్భాన్ని అనుభవించడం కొరకే భోగాయతనమైన ఒక దేహాన్ని పొంది మీరు జీవిస్తూ ఉన్నారు మీరు ఈశ్వరుడు కూడా పుట్టాడు అంటే ఈశ్వరుడు కూడా ధర్మాధర్మాలు ఉంటాయా పుణ్య ఉంటాయా ఉండవు కదా పుణ్య లేని వాడే ఈశ్వరుడు ఈశ్వరుడు పుణ్య పాపములు ఉంటాయి ఉండవు అని చెప్పినా రివర్స్ చేసి చెప్పినా రివర్స్ చేసి చెప్తేనే దర్శనం ఇన్సాలిటీ నేను తీసుకుంటాను ఈశ్వర ఈశానికి కాదు ఈశ్వర ఈశానికి అంటే ప్రాబ్లమ్స్ ఇస్తాయి ఈశ్వరుడు మనం అనుకున్నదంతా చేసేస్తుంటే బాగానే ఉంటుంది ఎప్పుడో మనం అనుకున్నదానికి విరుద్ధంగా చేస్తే ఆఖరి ఈశ్వరుడు కూడా నమ్మడానికి లేకుండా అయిపోయింది అనే ఒక ఫ్రస్ట్రేషన్ లో పడుతుంది కాబట్టి ఈశ్వరాన్ని ఈశానికులు అని కాదు ది ఈశానికులు ఇది ఈశ్వరం వాటెవర్ ఇస్ ఈశ్వరం ఎనివే ఆ ఈశ్వరుడికి ధర్మాధర్మముల యొక్క బంధములను ఈశ్వరుడు సర్వస్వతంత్రుడు అని శాస్త్రం బోధిస్తూ ఉంటుంది అసలు ఈశ్వర శబ్దానికి కూడా అర్థం ఇదే మరి అటువంటి ఈశ్వరుడికి ధర్మాధర్మములు లేకపోతే జన్మ వెళ్ళాలా జన్మ అనేది పుణ్యపాపముల ఫలవంతంగా లభించే పక్షంలో ఈశ్వరుడికి పుణ్యపాపములు లేవు కాబట్టి ఆయనకి జన్మ వెళ్ళాలా అనే సంకేత సమాధానంగా ఈ శ్లోకం వస్తుంది మాట్లాడు అజోగి వాస్తవం ఏంటంటే ఈశ్వరుడికి పుట్టుక లేదు అయితే నాకు లేదు పుట్టుక జీవుడు అనబడే నేను నాకు కూడా పుట్టుక లేదు ఇప్పుడు జీవుడు అంటే ఏమిటి ఇప్పుడు ఇక్కడ జీవుడు అనే దాని నాశనం ఎలా ఉంటే దేహము ఒక పరిచ్ఛిన్నమైన పైన ఈ పరిచ్ఛిన్నమైన దేహంలో అనంతమైన ఆత్మతత్వము దానికి మీరు ప్రాణశక్తి అనొచ్చు లేకపోతే చైతన్యము అనొచ్చు అది రిఫ్లెక్ట్ అవుతుంది ఎలాగంటే మంచి బిందువులో సూర్యుడు ప్రకాశిస్తున్నట్టుగా రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతిఫలిస్తున్నట్టుగా అనంతమైన ఆత్మతత్వము ఈ పరిచ్ఛిన్నమైన దేహం ముందు రిఫ్లెక్ట్ అవుతుంది సో ఈ ఇన్ఫినిట్ రిఫ్లెక్టింగ్ ఇది సాధన అది పరిస్థితి ఇప్పుడు మనం నేను ఆ పరిచ్ఛిన్నమైన దానితో అంటే సంగ్రహింపుతో తాదాత్మ్యాన్ని చెందితే కాదు అనంతముతో తాదాత్మ్యాన్ని చెందితే ఇస్తుంది సో నిజంగా మీకు పరిచ్ఛేద పరిచ్ఛిన్న తాదాత్మ్యము కలిగిపోగానే ఇది ఈశ్వరులో లీనమవుతుంది మళ్ళీ ఈశ్వరు నుంచి బయటికి రావడము అంటే పరిచ్ఛిన్నంతో తాదాత్మ్యాన్ని శుభ్రం చేయడం ఆరంభం చేయడం పేరే ఈశ్వరు నుంచి బయటికి రావడం ఈ స్థితి మెకానిజం కాబట్టి ఇది వివర్తాలు there is the body the finite in which the infinite the life universal is reflected no వివర్త ఈ there you what identify the finite then zero you what to identify the infinite అదేలాగా అంటే ఫైనైట్ తో ఐడెంటిఫికేషన్ నుంచి అధిగమించాలి దాని నుంచి బయటపడి ఇన్ఫినిట్ తోటి ఆ తాదాత్మ్యాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకో అది సత్యం దాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు జీవుడే దేవుడే అప్పుడు వారికి తెలుస్తుంది తాను పుట్టుక లేదు అనే సంగతి జీవుడు స్వకాల జీవుడికి కూడా తెలుస్తుంది అప్పుడు వాడు ఈశ్వరుడితో సమానం ఎందుకంటే ఎవ్రీ సోల్ స్పహన్షియల్లీ డివైన్ నీ స్వరూపము దైవమే దైవీ తత్వమే నీ స్వరూపమై ఉన్నది అని తెలుసుకోవడానికి ఆలోచన ఎనివే సో ఈశ్వరులకు పుట్టుక లేదు అదే జన్మ ఈశ్వరుడికి పుట్టుక లేదు అంటే నిజానికి నేను నా మీ గురించి కూడా మీరు అలా చెప్పచ్చు నాకు కూడా పుట్టుక లేదని లేదని మీరు చెప్పచ్చు అయితే మీరు అలా చెప్పాలి ఎందుకంటే నేను ఫలాపుడు పుట్టేదని అనుకోవడానికి చాలా అలవాటు ఈ అలవాటుకే మరో పేరు అజ్ఞానం అలవాటు అన్నా అజ్ఞానం నాకు చివరికి అలవాటు అంటే అది ఏమంటారు అది అజ్ఞానమే ఉంటాను అలవాటుకి అజ్ఞానం అని పేరు అలవాటు ప్రకారం చేసేవాడు అజ్ఞానం సందర్భ సందర్భోచితంగా చేసేవాడు అజ్ఞానం సందర్భాన్ని ఉచితంగా చేయాలి కానీ నాకు ఇది అలవాటండి అంటే అది జ్ఞానం ఏం చేస్తుంది కనుక ఇది అలవాటుగా నేను పుట్టేమో అనుకుంటూ ఉంటాడు కాబట్టి వీడు పుట్టుక పుట్టుక గలవాలి పుట్టుకోవడం చేస్తూ ఉంటాడు కానీ ఈశ్వరుడు అయితే నేను పుట్టలేదు అది జన్మ రహిత పుట్టుక లేనివాడనే అయినను శ్రీకృష్ణుడు అంటున్నాడు నేను కుటుంబం ఎదురవుతుంది పుట్టినదేది అని విచారణ చేసుకుంటే మీరు కూడా చెప్పచ్చు అన్నమాట అవ్యయాత్మ అక్షేణ జ్ఞాన శక్తి స్వభావో సన్ చూడండి ఆత్మ అంటే సారం సారం ఏంటి శక్తి జ్ఞానం శక్తి అంటే ప్రాణశక్తి ఆ లైఫ్ జ్ఞానం విజ్ఞానం ఇది సాధన ఎవరికైనా ఇదే సాధన ఇది ఉండే సాధన శ్రీకృష్ణుడికైనా అవే సాధన దోమకైనా అవే సాధన ఏదైనా అవే సాధన నీకైనా అదే నాకైనా కాబట్టి ఇప్పుడు మధ్యామాంసాదులు నేను కాదాలను కదా కేవలం మధ్యామాంసాదులను కేవలం శరీరాన్ని పట్టుకుని నేను అన్నాను వీలు లేదు ఆ శరీరంలో ప్రాణము విజ్ఞానము రెండూ ఉండాలి కాబట్టి దాని సారం ఏది అంటే వ్యక్తి యొక్క సారం ఏది అంటే జ్ఞానము శక్తి జ్ఞానశక్తి శక్తి స్వభావం అంటే స్వరూప నా స్వరూపము జ్ఞానము శక్తి సో జ్ఞానము అంటే ఎరుక తెలుసుకుంటా శక్తి అంటే కళ క్రియాశక్తి కదిలేటువంటి ప్రాణశక్తి అది vital power so the power of mind and the power of vitality ఈ రెండు ప్రతి వ్యక్తి యొక్క స్థానం శ్రీకృష్ణుడి స్థానం కూడా అదే అయితే మీరు ఎప్పుడైతే దేహంతో తాదాత్మ్యాన్ని చెందుతారో ఈ ప్రాణశక్తి క్షీణిస్తూ ఉంటుంది విజ్ఞాన శక్తి కూడా క్షీణిస్తుంది దేహ తాదాత్మ్యంలో ఉంటాను నేను ముసలాన్ని అయిపోయాను నేను ముసలివాడని అయ్యానంటే అర్థం ఏంటి నా ప్రాణశక్తి క్షీణించింది నా విజ్ఞాన శక్తి క్షీణించింది అని అర్థం ఇక్కడ చిత్రం ఏంటంటే ముసలీకరం అన్నది ఆ ప్రాణశక్తికి ఉండదు విజ్ఞాన శక్తికి ఉండదు ఇప్పుడు ఫ్యాన్ ఓల్డ్ అయిపోయిందంటారా ఎలక్ట్రిసిటీ కూడా ఓల్డ్ అయిపోతుందా మీరు ఫ్యాన్ కూడా సరైన అయిందండి ఇప్పుడు ఈ ఓల్డ్ ఫ్యాన్ ఫ్యాన్గా ఎలక్ట్రిసిటీగా ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ వేస్తూ ఉండదు ఇది వేసిలే ఆ ఎలక్ట్రిసిటీ ఏ ఫ్యాన్ లో ప్రకటన అవుతుందో దానికి వేసి ఉంది కాబట్టి ఆ సత్యం ఎందుకంటే ఫైనాన్స్ తో తాదాత్మ్యాన్ని పెంచితే నా శక్తి నాకు నా విజ్ఞానం క్షీణించిపోతున్నాయి అని చెప్పాల్సి ఉంటుంది కానీ శ్రీకృష్ణుడు ఆ సంస్థల దేహము ఇంద్రియము మనస్సు వాటితో తాదాత్మ్యం కింద ఆయన మాట్లాడు ఆయన అలా మాట్లాడితే ఆయన ఉపదేశం చేయడానికి అనుభవం కాకుండా అయిపోయింది ఆయన ఆ అనంత తత్వంతో తాదాత్మ్యాన్ని కింద ఏమంటున్నాడంటే అవ్యయ నా నా జ్ఞానానికి నా శక్తికి క్షీణించుట అనేది లేదు అని అవ్యయాత్మ క్షీణించుట లేని జ్ఞానము శక్తియే స్వరూపముగా గలవాడము అని అర్థం అంతేకానే యూ హ్యావ్ ఇన్ఫీరియట్ పొటెన్షియాలిటీ ఆ పొటెన్షియాలిటీని మనం గుర్తు చేసుకుంటే దాన్ని గుర్తిస్తే ఎంత మహిళన ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు వాడిలో వాడిని వాడికి three into one equal to three three into three equal to four అని చెప్పడానికి దీన్ని పిల్లి మొదలు వేయాల్సి ఉంటుంది ఆ వయస్సులో మూడో మూడో ఏటో రెండో ఏటో మూడో ఏటో వాళ్ళని స్కూల్లో చేరినప్పుడు two into two equal to four అని చెప్పడానికి చాలా కష్టం కావాల్సింది దానికి బొమ్మలు పలకలు బలపాలు మరొకటి గుళ్ళు ఇవన్నీ పెట్టి ఇంత సామగ్రి పెట్టి వాటికి వారం రోజులు వారు స్కూల్కి వెళ్ళి వస్తే ఈ మూడేళ్ల దొరక వీటిని నేర్చుకున్నది ఏంటంటే two into two equal to four అని వారి పక్కన కానీ వాడిలో ఎంత పొటెన్షియల్ ఉందో చెప్పగలవా లేటెంట్గా నిద్రాణంగా వాడిలో ఎంత విజ్ఞాన శక్తి ఉందో మీరు ఊహ చేయగలరా వారు ఐన్స్టైన్ అంతటి వారు కావచ్చు అయితే అంతకంటే గొప్పవాడు కూడా కాదు ఎంత పొటెన్షియల్ ఉండొచ్చు ఇన్ఫాక్ట్ ప్రతి ప్రాణిలో ఉన్న పొటెన్షియల్ ఇన్ఫినిట్ ఆ అంతశక్తి నేను దాన్ని ఎంత పైకి తీసుకొస్తే అంత వస్తుంది అది పూర్వం మన గ్రామాల్లో నీటిల్లో నీళ్లు తోడుకుని తాగేవారు దీపజలం ఈ నీటిల్లో నీటి యొక్క లక్షణం ఏంటంటే ఎవరికి కుళాయిలో నీళ్ళు దిగుతాం ఇప్పుడు కుళాయి ఉందనుకోండి మీరు తీసుకున్న ముందు రాదు అది ఉంటే వాళ్ళ గంటో గంటో వస్తుంది అలా అలంకారంగా వస్తుంది వచ్చి ఆ తర్వాత ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత దాన్ని ఇలా ఉంటే ముఖ్యంగా ఏమీ అవ్వదు నిధి అలా కాదు నిధి తోడుతుంది ఓటు వస్తుంది నీటిలో ఎంత నీరు ఉంది ఏమో ఎంత నీరు ఉందో ఎవరు చెప్పలేదు మా ఊళ్ళో వీధి బాగా ఉంది యాభై ఫ్యామిలీస్ తమ తమ పేదలను తెచ్చుకుని బాధ్యతలను తెచ్చుకుని కోరుతున్నారు యాభై ఫ్యామిలీస్ చుట్టూ నిలబడి పది మంది ఒకేసారి చుట్టూ నిలబడి కోరుకుంటున్నారు కోరుకునే దగ్గర నిలబడి ఎన్ని నీళ్ళు కొట్టి అది ఎప్పుడు తరగడం ఏదో వేసంకాలంలో అలా లేదు ఎప్పుడు నిండిపోయి ఊరి తల్లి పొందిపోవడం ఉండేది కాదు ఎండిపోవడం ఉండేది ఎందుకంటే ఆ నీళ్ళు connected the ground water ground water అనుకుంటున్నాను ఇన్ఫినిట్ అండి గ్రౌండ్ వాటర్ ఇన్ఫినిట్ ఎంతైనా ఉంటుంది గ్రౌండ్ వాటర్ ఈ సృష్టిలో ఎంత జలంలో అంతా గ్రౌండ్ లోనే ఉందని తప్ప నిరోధకంగా ఆ గ్రౌండ్ వాటర్ సముద్రంతో సమావేశం అని ఉంటుంది సో కాబట్టి ఇన్ఫినిట్ పొటెన్షియల్ ఆ రకంగా ఇప్పుడు ట్యాంకులో వాటర్ అంటే దాన్ని ఇన్ఫినిటీ ఉంటుంది దాంతో ట్యాంకులో నీళ్ళు తోడింది దాంతో అంతే ఉంది అది అంతా అయిపోతే ఇంకా నీళ్లు కావాలి అనే హృదయం ఇన్ఫినిట్ పొటెన్షియల్ ఎంత పొటెన్షియల్ తీయ బయటికి తీయగలిగితే అంత పొటెన్షియల్ ఉంటుంది మీరు నేను రిటైర్ అయిపోయాను ఇంకా నా వల్ల ఏమవుతుందని దాన్ని విధులు చేశారనుకోండి అంటే అలాగే ఉంటుంది నీరు లేకపోతుంది అలాగే ఉంటుంది అదే ఇంకూ కాదు ఇది యథార్థం నాకు ఎక్కడ కుదురుతుందండి అని అన్నారనుకోండి కుదరదు యథార్థం కుదురుతుంది కుదరదు మనం ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీగా కుదరడానికి అలా కుదరదు మ్యాథమెటిక్స్ లాంటిది ఇది నాకు inherit even if somebody else wants to ఎంత పొటెన్షియల్ ఎంత నాకు రావాలంటే ఎంతైనా రావచ్చు ఇన్ఫినెంట్ పొటెన్షియల్ ఆ సత్యాన్ని గుర్తింది మీరు మాట్లాడితే అని ఇలా మాట్లాడతాను అక్షీణ జ్ఞానశక్తి స్వభావోచితం అంటే నేను గమనించండి మీరు అల్పులు కాదు మీ దేహం అల్పం మీరు కాలమునకు పరీక్షలు కాదు మీ మనస్సు కాల పరీక్షలు కాలము కాలము అంటే ఇంకా ప్రవాహం మనస్సు time is the locus of time is mind the locus of space is body body mind అంటే స్పేస్ స్టైల్ అన్నారు కాబట్టి your body is small not you your mind is bound in time not you ఆ సత్యం శ్రీకృష్ణుడికి తెలిసి మనం తెలియదు అంతేగా సో అక్షయము జ్ఞాన శక్తి స్నేహాలోకి సంభూతానాంభ పర్యంతానాం ఈశ్వరోపి ఈశ్వరశీలోకి విశేషణం కూడా చిత్రమైన విశేషణం వేదాంతులకి ద్వైతవాదులకి తేడాలు ఇలాంటి విశేషణాల దగ్గర బాగా దృఢంగా బయటపడతాయి వేదాంతుల దృష్టికోణం చాలా రిజల్యూషనరీగా ఉంటుంది చాలా గ్రౌండ్ బ్రేకింగ్ విషయంలో ఉంటారు వేదాంతులు చూడండి శ్రీకృష్ణుడు అంటారు నేను ఈశ్వరుడని అంటారు ఈశ్వరుడు అంటే అర్థం ఈశ్వర ఈశ్ అంటే శాసించేవాడు శాసకుడు వర అంటే శ్రేష్ఠుడు వర అనే ప్రత్యేకండి వరుడు అంటే శ్రేష్ఠుడు అనర్థం వర సో శాసకులలో ఉత్తముడు ఉన్నతుడు సర్వశాసకుడు అనర్థం సర్వాధికారి సర్వ జగత్తుకి అధిపతి ఆయన నేను అటువంటి ఈశ్వరుడు సర్వ జగత్ అంటే ఏంటి నేను సృష్టికర్తతో మొదలుపెట్టి జనంగ గర్భులతో మొదలుపెట్టి ఒక గడ్డి కోసం వరకు బ్రహ్మాది స్తంభ పర్యంతానా స్తంభము అంటే గడ్డికోర స్తంభం కాదు స్తంభం సంస్కృతంలో మహాప్రాణబంధానికి మామూలు బంధానికి తేడా ఉంటుంది అన్ని కలిసేసి కథగట్టి పడకూడదు కథ కథ కథ మూడు కూడా భిన్న భిన్న అన్నిటికీ ఒకే చేసిన అలా కుదరదు కాబట్టి స్తంభము అంటే గడ్డికోర స్తంభము అంటే తెలుస్తుంది స్తంభం అంటే కోరు కనుక స్తంభము గడ్డిపోత లేకపోతే స్తంభకు దానికి కీటకము అని అర్థం చిన్న గురువు కాబట్టి హిరణ్య గర్భంతో మొదలుపెట్టి మైక్రోబ్ వరకు సూక్ష్మ స్త్రీని వరకు లేకపోతే గడ్డిపోత వరకు ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులను శాసించువాలని నేనే అంటున్నాను దీని మీద శాసిస్తాడు ఇంకా ఎలా శాసిస్తాడు కరపత్రం చేస్తాడా ఎక్కడో వైకుంఠంలో కూర్చుని ఓ దండ పట్టుకుని వేస్తాం ఆ లోపంతో కొట్టేస్తాం జాగ్రత్త అని అలాగే వీళ్ళందరినీ నిర్జీవం నిలబెట్టేస్తున్నారు దేనికి శాసించడం అంటే అలాగే చెప్తారు నిర్జీవాలు అలాగే చెప్తారు దాన్ని థియాలజీ అంటారు సో అలా చెప్పే వాళ్ళు మూడు మంది ఉంటారు అదో అదో సాహిత్యం అదొక దృష్టికోణం పిల్లలకు అలాగే చెప్పాలి ఎందుకంటే పెద్దలకు అలా చెప్పకూడదు మీరు అందరూ అన్ని శాస్త్రం చదువుతున్న వాళ్ళు నాలుగో అధ్యాయంలో ఉన్నారు భగవద్గీత నేను సామాన్యంగా మూడు అధ్యాయాలు ఫినిష్ చేశారంటే మొత్తం శాస్త్రం అంతా వెళ్ళిపోయింది ఆ మూడు అధ్యాయాలు మళ్ళీ పునః కానీ శాస్త్రం అంతా వెళ్తుంది కాబట్టి ఈశ్వరుడై శాసిస్తాడు ఆయన వైకుంఠంలో కూర్చుని వీళ్ళందరూ ఇక్కడ రాస్తూ ఉంటే కష్టసుఖాలు అనుభవిస్తూ ఆయన దత్తం కూర్చుని వీళ్ళందరినీ శాసిస్తూ ఉంటాడు ఆయనకి శాసించడానికి మళ్ళీ కొంతమంది అధికారుల కింద అపాయింట్ చేసుకుని వాళ్ళ ద్వారా శాసిస్తూ ఉంటారు ఎలా ఉంటే చెప్తారు ఎందుకు అలా చెప్తారంటే మన లోకల్ గా అలా ఉంది పీపుల్ తీసుకునిస్తున్నారో లేకపోతే ఇస్తున్నారు వాళ్ళ ఆఫీసుల ద్వారా మనం శాసిస్తూ ఉంటారు మండలాధి మండలాధిపతి మండలాధిపతి అయితే ఎన్నాళ్ళు వీళ్ళందరి ద్వారా మనం శాసిస్తూ ఉంటారు మనం ఏదైనా సర్టిఫికేట్ అడిగితే అందరూ తీసుకుంటే అనుకుంటున్నారా మనం హింస పెడుతూ ఉంటారు సరిగ్గా తీసుకుంటూ ఇది వాళ్ళు శాసించింది అదే కదా మహాభాగ్యం కాబట్టి ఇలా శాసిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ మన లోకల్ నాయకులు అలా శాసిస్తున్నారు కాబట్టి మళ్ళీ దేవుళ్ళు కూడా అదే మోసంలో పోసి ఆయన ఎక్కడో కూర్చుని మనం కనబడకుండానో వ్యక్తం ఒకటి కొట్టుకుని వీళ్ళందరి ద్వారా శాసిస్తున్నాడు ఈ గ్రహాల ద్వారానో నక్షత్రాల ద్వారా ఏదో ఏదో శాసిస్తున్నాడని ఏదో చెప్పాలి సో అలా చెప్పొస్తుంది అది స్థాయి కానీ వేదాంతంలో అలా చెప్పారు వేదాంతంలో ఎలా చెప్తారంటే ఇప్పుడు చూడండి తరంగములు చిన్న తరంగములు పెద్ద తరంగములు బ్రేకర్స్ ఫేనము ఫేనము అంటే మురగాలి బిందువులు బుడగలు మొదలగు వాటినన్నిటినీ మీరు శాసించారు మెటీరియల్ కాల్స్ రూపంగా ఉంది శాసించారు మనకు మనం నాకు మామూలుగా అలవాటైనటువంటి దృష్టాంతం ఉపయోగకరమైన దృష్టాంతం ఆభరణ ప్రపంచమును శాసించినది ఏది చెప్పండి ఏదైతే ఆభరణ ప్రపంచాన్ని శాసించేది వస్త్ర ప్రపంచాన్ని శాసించేది వైభవ పాప యజమాని కాదు వస్త్ర ప్రపంచాన్ని శాసించేది ఏది కాటన్ కాటన్ శాసిస్తుంది వస్త్ర ప్రపంచాన్ని అంతే కదండి సకల ప్రాణి ప్రపంచము శాసించేది ఏంటి యూనివర్సల్ లైఫ్ సర్వ జగద్వ్యాపకమైన అఖండ ప్రాణశక్తి అది శాసిస్తుంది ఆ అఖండ ప్రాణశక్తికే ఈశ్వరుడు అని సో ఆ విధంగా బ్రహ్మాది సర్వపర్యంతములైన ప్రాణులను శాసించువాడను నేనే ఈ మాటకు నేను కూడా చెప్పాను ఎన్ని బిలీవ్ ఎన్ని బిలీవ్ శ్రీకృష్ణుడు మాటను మీరు అనొచ్చు నేను అనొచ్చు మీరు నమ్ముతున్నారా నా మాటను ఎలా చెప్పకపోతుంది అది ఎలాగో చెప్పుకుంటారా చూడండి ఇప్పుడు పొద్దున్న నేను జగత్తు నేను ఉన్నాను ఇదిగో జగత్తు నేను జగత్తు చెప్తున్నా లేకపోతే ఇదిగో జగత్ అని నేను చెప్తాను నేను చెప్తాను రమణ మహర్షి యొక్క ఫలితాలు ఆయన ఎలా చెప్తున్నారు జగత్తు తీరుగో నేను జగత్తు నేను అని ఎప్పుడైనా మీతో చెప్పిందా చెప్పలేదు మీరు చెప్తున్నారు ఏమని ఇదిగో జగత్తు ఈ జగత్తులో ఏమీ ఏమీ సుఖం లేదండి అని అంటారు సరే ఆ జగత్తుకి వీరికి సుఖం లేకుండా చేసిందా లేకపోతే వీడే ఆ జగత్తుని కల్పించి ఆ జగత్ తాను ఉన్న జగత్తులో మనకి సుఖం స్వప్న ప్రపంచం స్వప్నం చూస్తున్నారు ఆ స్వప్నంలో పెద్దప్పుడు ఉంది ఆ పెద్దప్పుడు వీడికే పడబోతాం పడుకోకుండా వీడు భయంతో గావుగాట వేస్తున్నాడు ఇప్పుడు ఆ పెద్ద గురువు ఎవరు సృష్టించారు వీడే ఆ పెద్ద గురి వల్ల భయాన్ని ఎవరు సృష్టించారు వీడే ఆ భయాన్ని పడే పరిచ్ఛన్న వ్యక్తిని ఎవరు సృష్టించారు వీడే కాబట్టి స్వప్న ప్రపంచానికి సృష్టికర్త ఎవరు వీడు స్వప్న ప్రపంచాన్ని శాసించేది ఎవరు వీడు వీడే దేవుడా వీడే ఆ దేవుడు ఆత్మదేవ అంటారు ఆత్మీయంలో బృహదారంగంలో లభిస్తారు నిజానికి చిత్రం ఏంటంటే మనం మనం ఎలాంటి మనుషులు అంటే మనం ఒక జగత్తును మనం సృష్టిస్తాం మన మనస్సు నుంచి సృష్టిస్తాం మనం ఇది ప్రాజెక్ట్ ఆఫ్ ది మైండ్ మనం ఏ జగత్తులో నివసిస్తున్నామో ఆ జగత్తు ఈ సత్యాన్ని గుర్తించడానికి చాలా వివేకం ఉండాలి నేను ఏం చెప్పేస్తాను నేను వినేస్తాను అధికారి పాయింట్ దాన్ని గుర్తించడానికి చాలా వివేకం ఉండాలి వెంటనే మీరు వెంటనే దాన్ని ఒక నిర్ణయం నిర్ణయానికి ప్రయత్నం చేయండి విని ఆలోచించాలి ఇప్పుడు కూడా శాస్త్రాన్ని వినేప్పుడు అలాగా ఆర్మ కవచాన్ని ఒకటి పెట్టుకుని నేను ఎలా చెప్తావో చూస్తాను నేను అన్నట్టుగా వెనకటి శాస్త్రాలు ఓపెన్ మైండ్తో మనుషులు శాస్త్రాన్ని ఎలా ఉంటారంటే తమకు ఉన్నటువంటి concepts ideas designs theories motions ఇవన్నీ యొక్క ఒక తెర అభేద్యమైన ఒక ధర ఒకటి మనసులో నిర్మాణం ఆ ధరల ముందు వేసేయండి బాగానే ఆ ధరను వేసేయండి వేసేసి ఇప్పుడు నేను చెప్పు నేను చూస్తానంటే ఏంటి శాస్త్రం ఏం చెప్తుంది అలా చేసుకోండి శాస్త్రాన్ని ఓపెన్ మైండ్తో ఉన్నాను కాబట్టి మీరు ఈ ఈ సుఖ దుఃఖములతో నేను జగత్తని అంటున్నారే ఈ జగత్తుని సృష్టించింది ఎవరు మీరు సృష్టించారు మీరు మీ భయము భయపెట్టేది ఒకటి ఉంటుంది ఆ భయపెట్టేది మిమ్మల్ని భయపడుతుంది ఎప్పుడు భయపడుతుంది మీరు దాన్ని పిలిచి దానికి పర్మిషన్ ఇచ్చాక భయపడుతుంది ఓ దానా ఓ దెయ్యమా రా నా ముందు కనబడి నన్ను భయపెట్టు అని మీరు పర్మిషన్ ఇచ్చాక భయపడుతుంది అంతవరకు అలాగే నిర్వీర్యంగా పదుకుతున్నది నువ్వు భయపెట్టలేదు మీరు దాన్ని భావన చేసి అది మేడ చూడాలి నా మొహం కాదు మేడ ఆ మేడని దెయ్యమని మీరు భావన చేయాలి ఇప్పుడు దెయ్యాన్ని సృష్టించింది ఎవరు మీరు వీడు ఏమంటారు దెయ్యాన్ని సృష్టించారు ఏదో పెడతాను పేరు ఇప్పుడు నేడ ఉండక ఆ నేడ ఇప్పుడు ఒంటిగా ఒంటరిగా ఉంటాను ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏదో తప్పుడు అవుతుంది ఆ తప్పుడు విని దెయ్యం ఏదో చేస్తుంది అని అంటారు ఆ దెయ్యాన్ని ఎవరు సృష్టించారు మీరే కదా సృష్టించింది ఆ దెయ్యం వల్ల భయాన్ని ఎవరు సృష్టించారు మీరే కదా మీరు సృష్టించిన దెయ్యానికి మీరే భయపడ్డాము ఇది దీని యొక్క లక్షణం కాబట్టి మీరు దుఃఖించినప్పుడు ఆ దుఃఖానికి సృష్టికర్త మీరే మీరు సుఖించినప్పుడు ఆ సుఖానికి సృష్టికర్త మీరే you are the master of your own destiny you mould your destiny first recognise వీళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ చేయొద్దు వీళ్ళ వల్ల నేను దుఃఖపడుతున్నాను వాళ్ళు నన్ను భయపెడుతున్నాను లేదా ప్రభుత్వం వల్ల నాకు కష్టం అవుతుంది ఇలాంటి కబుర్లు చెప్పొద్దు వేదాంత శాస్త్రం నీ పది సుఖాన్ని దుఃఖాన్ని మీరే సృష్టిస్తున్నావు నీవు జీవించే జగత్తులో ఉండే సకల ప్రాణులు ఆ ప్రాణులను నువ్వే సృష్టించాలి నీకు ఒక ఆయన అన్నాడు శని వల్ల నేను బాధపడుతున్నానండి నేను అన్నాను ఆ శనిని మీరే సృష్టించారు ఆ బాధను కూడా మీరే సృష్టించారు ఆ బాధపడే నేను అనే పరిస్థితున్న అహంకారాన్ని కూడా నీవే సృష్టించారు అది ఎలా చెప్పగలరు మీరు అంటే మీరు నిద్రపోయినప్పుడు మిమ్మల్ని బాధితే శని అనేది మీరు విలీనం ఆ శని వల్ల కలిగే దుఃఖం ఎక్కడ ఏమైంది మీలో విలీనం అయిపోయింది ఆ దుఃఖాన్ని పోయే అహంకారం ఏమైంది మీలో విలీనం అయిపోయింది మళ్ళీ మీరు నిద్రలేపి సావకాశంగా పడుకోకుని కాఫీ తాగి అప్పుడు శనిని గుర్తు చేసుకునే దాకా ఆ శని అలా వెయిటింగ్ లో పొందుంటారు మీరు గుర్తు చేసుకున్నప్పుడు వచ్చి అప్పటి నుంచి మిమ్మల్ని అవగడం ప్రారంభిస్తారు కాబట్టి ఇప్పుడు ఈ శని చేయడానికి సృష్టించినప్పుడు ఏం కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పిన మాటను నేను గొప్పస్తున్నాను ఆత్మదేవ మీరంటే అహంకారం కాదు అహంకారాన్ని కూడా మీరే సృష్టించారని చెప్తున్నా కదా అహంకారాన్ని అహంకారానికి అతీతమైన ఆత్మదేవుడు అహంకారాన్ని అహంకారాన్ని ఎదుర్కొండగా నేను కూడా ఉండే ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ ని కూడా సర్వరూపం కానీ దుఃఖరూపం కానీ సృష్టించేది ఆ ఆత్మదేవుడే కాబట్టి నువ్వు సత్య నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే శ్రీకృష్ణుడితో సమానంగా నువ్వు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది పోనీ అంతవరకు తెలుసుకునే ప్రయత్నం ఆయన ఏ ధోరణిలో కూడా దాన్ని తెలుసుకునే ప్రయత్నం నేను అటువంటి ఈశ్వరుడాను ఈశ్వర శీల అవరశీల కృష్ణలో శీలార్థం ఉంది అందుకోసం ఈశ్వర శీల అనుకున్నారు శీలార్థం ఎప్పుడో ఒకసారి రోజుకో బాగుంటే సేపు అజమాయిషీ చేయడం కాదు నిరంతరంగా శాసించారు కానీ వీటికన్నా శీల అటువంటి వాదం అయినప్పటికీ నేను పుట్టుక లేని వాడనే పుట్టుతున్నాను అని చెప్తున్నాను ఎలా పుడతాము అంటే ప్రకృతి వైష్ణవి మాయాం నేను ప్రకృతిని నా అధీనం చేసుకున్నాను ప్రకృతిని స్వాం అధిష్టాయా అంటున్నాను ఆ ప్రకృతిని అనే పదాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను మమ ప్రకృతి నా ప్రకృతిని అంటే నా నా స్వభావము నా ప్రకృతిని ఇప్పుడు మీరు మీకు దర్శక తీరుస్తుంది ఎలా తీరుస్తుంది తన ప్రకృతి ద్వారా మీకు దర్శకం తీరుస్తుంది అంటే చేతిని కావస్తుంది ఎలా కావస్తుంది ప్రకృతి తన ప్రకృతి ద్వారా మిమ్మల్ని కావస్తుంది అంటే దానికి అక్షణం ఉందని అభిప్రాయం సో ఇక్కడ ప్రకృతి అంటే జగత్ ప్రకృతి ఈ బ్రహ్మాండము ఏ ఏ ఈశ్వరుని యొక్క శక్తి నుండి మాయాశక్తి నుండి ఆవిర్భవించినదో అది ప్రకృతి దీని గురించి నేను చాలా విస్తారంగా చెప్పాను గణితంలో పాఠం అదే చెప్పాను మాయాశక్తి అనే మాట చెప్పాను కాబట్టి దీనికి ముందుకు వెళ్ళడము కనుక ఆ ప్రకృతి దానికి వైష్ణవి మాయా అంతా పాపం శంకరం ఆయన శైలి మాయా ఎప్పుడూ అన్నారు ఇంతవరకు ఎప్పుడూ అన్నారు వైష్ణవి మాయా అన్నారు ఎందుకంటే ఆ మాయాశక్తి మీకు సర్వవ్యాపకంగా ఉంది సర్వ జగత్తు దాని ఉండే మీకు విష్ణు శబ్దానికి అర్థమయ్యేది కాబట్టి ఎప్పుడు మాయా అన్నా వైష్ణవి మాయా అనే ఈ గీతను బోధించినప్పుడు సమాజము శివ విష్ణు భేదాలతో విభాగం కాలేదు అలాగే ఉపనిషత్తులు బోధించినప్పుడు కూడా అలా కాలేదు ఏదో శివ అనే పదాలు ఉన్నాయి తప్పిస్తే ఈనాటి వల్లగా రెండు రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ అలా విడిపోలేదు కాదు అని చెప్పడం ఆ భాషలాగే ఉంటుంది శంకరాచార్యులు గొప్ప విష్ణు భక్తులు ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా విష్ణువుగా ప్రార్థన చేస్తారు శివుడు కూడా ప్రార్థన చేస్తారు ఎందుకంటే ఆయన విష్ణులో విష్ణు అన్నా శివుడన్నా నామభేదమే కానీ వస్తు భేదం లేదు వస్తు అదొక అలా సమయవసరం వల్ల ఒక మాట చెప్తూ ఉన్నారు ఎందుకంటే లోకంలోకి వెళ్ళాలంటే ఈశ్వరుడు శివుడు వేరు విష్ణువు వేరు అనే భేదంలో ఉంటారు అందుకోసం నేను ఒకసారి రామనవమి నాడు అల్లాగుండి వెళ్ళి ఇక్కడికి వస్తున్నాను అప్పట్లో అక్కడ వెళ్ళి ఇక్కడ వచ్చి కనుక వస్తుంటే ఆ వేళ రామనవమి ఒక చోట అభ్యర్థి ఆ స్త్రీ పక్కనే రాముడు ఆలయం నేను అనుకున్నా పోలే దేవుడు పాపం చదువుతున్నప్పుడు రామనవమి నాడు ఇక్కడే రాముడు ఆలయం కాదు హిమాలయం ఆ శివుడు రామనవమైన శివాలయానికి వెళ్తున్నారు శివుడికి రాముడికి ఉన్న భేదాన్ని వీళ్ళు బాగా తెలుస్తున్నారు శివుడికి చాలా శాంతంగా బాగుంటుంది చాలా వీళ్ళని నేను సంతోషిస్తున్నాను సంతోషిస్తే ఈ మాట పక్కవాడుతున్నాను అన్న ఆత్మ ప్రేమిస్తుంటే అన్నా అంటే ఆయన నేను పొగటం చేస్తాను వీళ్ళు ఎవరు రామాలయానికి వెళ్ళట్లేదు అంటే శివాలయానికి వెళ్ళట్లేదు అంటే అది శివాలయమే అంటే అది శివాలయమే ఆ పక్క సందులో రామాలయం అవుతుంది అని ఆకు కాదు వీళ్ళెవరూ శివాలయానికి వెళ్ళట్లేదు ఆ పక్క సందులో ఉండే రామాలయంలో విడిగి నీకు ఆ రామాలయానికి అంటే అది సంహారం అయితే ఉంది సమాజం మంచిది సో ఆ వైష్ణవ్యం మాయా విష్ణువుకి సంబంధించిన మాయా అంటే సర్వవ్యాపకుడైన విష్ణువుకి సర్వవ్యాపకుడు సర్వవ్యాపకుడైన పరమేశ్వరులకు సంబంధించిన ఆ మాయాశక్తి ఇది గుణాత్మిక శుక్ర విష్ణువు గుణాత్మిక సత్వగుణము జ్ఞానశక్తికి జ్ఞానానికి రజోగుణము క్రియాశక్తికి తమోగుణము మేత పదార్థములకు కారణము అటువంటి క్రిమినాత్మకమైన మాయను తన వసతిలో ఉంచుకుని ఆ మాయాశక్తి నుండి ఈ సకల జగత్తును సృష్టించుకున్నాడు దీనికి దృష్టాంతంగా నటరాజు దృష్టాంతం ఇస్తాం ఇప్పుడు నటరాజు నాట్యం చేస్తారంటే నాట్యంలో ఏమున్నాయి జ్ఞానం ఉందా లేదా నాట్యంలో నాట్యం అంటే జ్ఞానం ఉంటుందా లేదా ఉంటే జ్ఞానం ఉంటుంది తర్వాత క్రియాశక్తి ఉంటుందా ఉండాలి తర్వాత ఫిజికల్ బాడీ ఉంటుందా ఫిజికల్ బాడీ లేకుండా క్రియాశక్తి వచ్చేసి జ్ఞానశక్తి ఫిజికల్ బాడీలో క్రియాశక్తి జ్ఞానానికి అనురూపంగా ప్రకటమైనప్పుడు దానికి డైరెక్షన్ మూడు వచ్చేది జ్ఞానము క్రియ మేక ఆ జ్ఞానము సత్వం ఆ క్రియ రజస్సు ఆ మేక సమస్య ఈ మూడు ఉంటే నాట్యం అయితే స్వరూపంలో ఈ మూడు కూడా సమానం నాట్యం చేస్తే కూర్చోరు దేవుడు ఎదురు రెండు వస్తుందా అర్థం చేస్తాను అడుగు స్వరూపంలో దేవుడిగా అతీతంగా ఉంటాడు కాబట్టి గుణాతీత నాట్యం చేయాలంటే కూడా ఊరికి ప్రవేశిస్తాను నాట్యాచార్య జగన్నాథన సూత్రధారి ఈశ్వరుడు ఆయన నటరాజు ఈ నటులందరికీ రాలేదు ఎందుకని ఆయన జగత్ అనే నాటకాన్ని ఆడిస్తున్నాడు ఆయన యొక్క తత్వగుణమే జగత్తులో ఉండే జ్ఞానం అంటే ఆర్డర్ సత్యం ఆయన యొక్క రజోగుణమే ఈ జగత్తులో ఉండే క్రియ ఆయన యొక్క తమోగుణమే ఈ జగత్తులో ఉండే నేత అంటే ఎవరైంది ఈ జగత్తు నటరాజు యొక్క ఇదేతనే ఇక్కడ ఫినామినల్ సో అది ఆ మాయాశక్తి చేతని జగత్తును సృష్టించాలంటే అర్థమది సో యశ్యాపతే అన్నాము యశ్యాపతే సర్వమిదం జగత్ వర్తతే ఏ మాయాశక్తి యొక్క వశము నుండి ఈ జగత్తంతయు ఉన్నాడు ఆయన నాట్యశక్తికి లోబడి నాట్యం అంతా కూడా ఉంటుంది నాట్యం అంటే నాట్యం అంటే ఓ ముద్దలా ఏ ఉండదు ఇలా ప్రవాహవంతంగా ఉంటుంది నాట్యం అంటే మూమెంట్ ఫినామినల్కి నాట్యం అనిపారు అలా ప్రవాహానికి ఆ మూమెంట్ కి ఆ కదలిక చలనానికి నాట్యం అనిపారు ఆ చలనము నువ్వు తన వశంలో అసలు పెట్టుకున్నది ఆ మాయాశక్తి ఆ మాయాశక్తిని కంట్రోల్ చేస్తూ దానికి అతీతంగా ఉండేవాడు ఈశ్వరుడు ఆ మాయాశక్తికే ఈ సకల జగత్తు కూడా వశమై ఉన్నది యయామోహితం జగత్మాత్మానం వాసుదేవన్న జానాతి అది ఇక్కడ వచ్చింది కదా దీనికి దేవునికి తేడా ఇప్పుడు ఈ మాయాశక్తి ఉన్నదనుకోండి ఈ మాయాశక్తి మాయాశక్తి తన వశంలో సార్ మాయాశక్తి చేతను మాయాశక్తికి లోపడుతా అని రెండున్నర ఇప్పుడు మన మనం అనుకుంటాం సాధారణంగా వశంలో పెట్టుకోవడం అంటే దాన్ని తారోజు కట్టేసి జైలు పెట్టుకోవడమో అలా ఫిజికల్ గా దాన్ని నియంత్రించడాన్ని వశంలో పెట్టుకోవడం అంటారు మీరు ఆలోచించండి మేనేజర్ ఉంటారు వర్కర్స్ ఆయన కింద పనిచేస్తూ ఉంటారు ఈ వర్కర్స్ అందరూ ఆయన వశంలో ఉంటారు అంటే ఆయనకు అధీనులై ఉంటారు ఆయనకు అధీనులై ఉంటారంటే ఆయన మెటీరియల్ ఆబ్జెక్ట్ గా వాళ్ళందరినీ ఫిజికల్ గా కట్టేసి విషయంలో దొరుకుతుంది కదా లేకపోతే ఫిజి ఫిజికల్ యాక్టివిటీతో క్రియాశక్తితో వాళ్ళందరినీ కలిపేస్తూ కొట్టేస్తూ విషయంలో దొరుకుతుంది లేకపోతే జ్ఞానం ద్వారా వాళ్ళ విషయంలో దొరుకుతుంది అనేది జ్ఞానం అలా ఎవరైతే ఏ మేనేజర్ అయితే జ్ఞానం కాకుండా క్రియతో వాళ్ళ మంది విషయంలో పెట్టుకోవాలని ప్రయత్నిస్తారో వాళ్ళు చేయలేకపోతారు ఎందుకంటే వాళ్ళందరూ వెనకాల పరిగెత్తుతో వాళ్ళతో తను వాళ్ళతో సమానంగా తను కూడా పరిగెత్తుతో పనిచేయించాలి అంటే వాళ్ళు వాళ్ళు పనిచేయడం మానేసినదే చేస్తుంది ఇప్పుడు వాడు సార్ నడుపుతున్నాడు ఆ పక్కనే కూర్చుని వాడు నడిపిస్తున్నప్పుడు నేను పక్కన కూర్చుంటాను నడిపిస్తాను అన్నాడు చెప్పి కుర్తికో అనిపిస్తాను చెప్పాడు అనుకోండి వాడు ఏం చేస్తున్నాడు ఇంకా సార్ పక్కకి తీసి ఇది వచ్చి కూర్చుని నడపడం వాళ్ళు నడపడం జ్ఞానం ద్వారానే వశంలో పెట్టుకుంటారు అయ్యా లోకంలో జనాలను రచనలు పెట్టుకునేది జ్ఞానం ద్వారా అయినప్పుడు పరమేశ్వరుడు మాయాశక్తిని తన జ్ఞానం ద్వారా రచనలు పెట్టుకుంటాడు ఏమిటా జ్ఞానము ఈ మాయాశక్తి ఈ త్రిగుణములకు అతీతుడమైనను ఈ త్రిగుణములు నా రచనలో ఉన్నది ఆ గుణములతో సాధాత్మ్యం అన్ని చెందరాదు గుణాతీతుడిగా ఉండాలి పద్నాలుగు రెండు గుణాతీత అర్థమయ్యే సో ఆ ఉన్న వాళ్ళు జ్ఞాని మాయాశక్తిని రచన వశంలో మాయాశక్తి చేత మోహితుడం దిల్యూడెడ్ భ్రాంతిలో పడిపోతారు సంసారైపోతారు ఇప్పుడు మాయాశక్తితో సాధారణ్యాన్ని చెందడం ఎలా ఉంటుంది నటరాజుకి నాట్యాచార్యుడికి ఎలా ఏంటంటే నటరాజు జగత్ రూపంగా ప్రకటమవుతాడు కానీ జగత్తులో సుఖదుఖాలకు అధికంగా త్రిగుణములకు అధికంగా ఉంటుంది మాయాశక్తిని తన అధీనంలో నాట్యాచార్యుడు నాట్యం చేస్తారు నాట్యం చేసేమంటాడు నేను నాట్యము చేయుతున్నాను ఏమంటే అంటే కర్తృత్వాభిమానం దాన్నే రజోగుణముతో తాదాత్మ్యమని చెందుతా ఈ నాట్యానికి ఉన్నటువంటి విజ్ఞానం అంతా నాదే దీని స్థలం నేనే అనుభవిస్తాను నాకు కీర్తి ప్రతిష్టం కావాలి సన్మానం కావాలి ధనం కావాలి అంటే భోక్తృత్వము అంటే సత్వగుణ ప్రధానమైన భోక్తృత్వంతో ఇది ఐడెంటిఫై అయ్యాడు అని అర్థం ఎందుకంటే భోక్తృత్వం సాత్వికం సత్వగుణం ప్రధానంగా ఉంటుంది తర్వాత ఈ నాట్యం చేసి జనాన్ని నెక్కించేటువంటి దేహము నేనే అంటారు అంటే తమో గుణంతో ఐడెంటిఫై సో ఈ మూడు గుణములకు అతీతమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేక ఈ మూడు గుణములతో ఐడెంటిఫై అయ్యి ఈ ఉపాధి ద్వారా నాట్యం ప్రకటన అవుతోంది అని గ్రహించడానికి బదులుగా ఈ నాట్యం చేసేటువంటి ఈగో అహంకారం నేనే అని వీడు సంసారైపోతాడు అంతటి నాట్యాచార్యుడు సంసారైపోతాడు సుఖదుఖాలను కలిగించాలి ఈ విధంగా సో నాట్య దృష్టాంతం చెప్పారు కాబట్టి అలా చెప్తాను అందరూ నటులే కానట్టున్నారు మన జీవితంలో కూడా మనస్సులో దేహంలో ప్రకటమవుతూ ఉండేది మనస్సు రూపంగా దేహం రూపంగా ప్రకటమయ్యే ఉత్పరిస్తున్న గుణములు ఏదైతేలో వాటి చేత వ్యామోహితులమై ఆ గుణములతో మమేకమై తాదాత్మ్యాన్ని చెంది ఇందుకయే ఆ మాయాశక్తి చేతను మీరు వ్యామోహితుడుగా అని అర్థం ఈ దేహం ఉంటుంది ఈ దేహం నేను ఉంటాను ఆ దేహం యొక్క ధర్మములోనూ నేను ఉంటాను అది విధంగా సమూహం ఉంటుంది నేను కర్తనే అనడం ద్వారా రజోగం ఉంటుంది నేను భోక్తము అనడం ద్వారా సత్వము ఉంటుంది వీడు తాదాత్మ్యాన్ని చెంది వ్యామోహితుడైపోయి ఉంటాడు అలా వ్యామోహితుడై తన స్వరూపము సాక్షాత్తు వాసుదేవుడే అని తెలుసుకోలేకపోతుంది స్వమాత్మానం వాసుదేవుడు అజానాటి వాసుదేవుడికి జీవుడికి తేడా తెలుసునండి వాసుదేవుడు తాను వాసుదేవుడనని తెలిసి ఉంటాడు జీవుడు తాను వాసుదేవుడననే సత్యాన్ని తెలుసుకోలేకుండా విస్మరించి ఉంటాడు ఇంటికి వాసుదేవుడు ఏమిటి వసుదేవుడు మిత్రుడు కాదు కూడా వసుదేవుడు మిత్రుడు కదా అలా కదా వాసుదేవుడు అంటే వసుదేవుడు మిత్రుడు కాదు సో బహుమాం జన్మనా అంటే జ్ఞానవాత్మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుజతి ఆత్మ వాసు దేవస్థ వాసుదేవ అంటే సకల జగత్తుకు సద్రూపంగా ఉనికిని ఇచ్చి వాసుడు దేవ ఆ జగత్తు నందు ప్రాణశక్తిని విజ్ఞాన శక్తిని నిలిచి ప్రకాశింపజేసేవాడు కనుక వాసుదేవ అంటే ఈ నందు ఉన్నటువంటి ప్రాణశక్తి విజ్ఞాన శక్తి సమాహార స్వరూపం ఏదైతే కలదో అది నేనే అని ఇన్ఫినిట్తో ఐడెంటిఫై అయితే వారు వాసుదేవుడు ఫైనైట్ తో ఐడెంటిఫై అయితే వ్యామోహితుడై జీవుడిగా ముందుకుంటాడు కాబట్టి ఇన్సూరెన్స్తో లైసెన్స్ ఉండాలంటే it begins by non identification with the finance finance తోటి ముందు డిజైడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ కటాఫ్ చేసేసి తద్వారా వారు తన యొక్క యథార్థ స్వరూపము అనంత ఆత్మత్వమే గ్రహించగలుగుతారు ఆ విధంగా మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు నిజానాన్ని తన స్వరూపము వాసుదేవుడే తెలుసుకోలేకపోతున్నాడు శ్రీకృష్ణుడు తన స్వరూపము వాసుదేవుడు అని తెలుసుకున్నారు ఇంతే కదా వివిధ డిఫరెన్స్ ఈ తాం ప్రకృతి ఆ మాయాశక్తిని నేను నా అధీనము చేసుకుని జన్మించుకున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ మాయాశక్తితో జన్మిస్తున్నాను అని అన్నారంటే జన్మించిన వాళ్ళనే కనబడుతున్నాను అని అర్థం నేను వాస్తవిస్తాను ఇంద్రజాలకులు ఇంద్రజాలం చేసేవాడు ఇంద్రజాల విద్య చేత ఇంద్రజాల శక్తితో ఆ మనిషిని రెండుగా పోసివేసినాడు అంటే అర్థమైంది అలా పోషిస్తారు తెలిసింది కదా నేను ఇంద్రజాలం చేసిన వాళ్ళు తెలియని మనిషిని పడుకోబెట్టి రాంతో పుస్తకం పరపరా పోషించిన మొక్క చేసిన తర్వాత ఈ వాక్యం ఎలా ఉంది ఏమిటా వాక్యం ఇంద్రజాలు తన ఇంద్రజాల శక్తితో ఆ మనిషి రెండుగా పోతున్నారు ఎంత అర్థం అర్థం చేసుకుంటారా మన అర్థం అయితే ఐంద్రజాలకుడు మనిషిని రెండుగా పోసినట్లుగా కనబడినాడు ఆ ఇంద్రజాల శక్తితో అనే మాట తీసేస్తే శివ పెట్టాలి అని పెట్టాలి ఇంద్రజాల శక్తితో పెట్టే మటుకు శివార్థము అప్పుడు కూడా ఎలా అంటే దర్శనం బాగా విందాం కాదు దట్ ఈస్ మ్యాజికల్ పవర్ ఈ సర్టి దర్శనం into two the musician appears to have touch the person into two అని చెప్పి సర్పం అలా కాదు the musician it magical power appears to have touch into two అన్న కూడా అవసరం బాగా రీన్ఫోర్స్ చేసినట్టు అంతే సరిగ్గా అదేవిధంగా నేను నా మాయాశక్తితో పుట్టినామంటే అర్థమైంది పుట్టినట్టు కనబడినాము సంభవాన్ని అంటే దానికి అర్థం వస్తున్నారు కొందరు దేహవాముగా జాతకిగా ఆత్మమాయ ఆత్మనోమాయ నా మాయాశక్తి చేత నేను పుట్టేదను అంటే పుట్టినట్లుగా కానవచ్చదను పుట్టినట్లుగా దేహము కలిగిన వారిగా దేహవానిగా దేహధారిగా నేను ప్రాణమిస్తాను అంటే వాస్తవంలో శ్రీకృష్ణుడు దేహ ఒక విశిష్ట దేహధారి కాదు సకల దేహముల ఎందు ఉండే ఆత్మశక్తి కాదు అదే శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్తాడు నేను ఆ శ్లోకాన్ని మీకు ఎన్నోసార్లు కూడా చెప్తూ ఉన్నాను నమాత్మతో లోకవతి లోకం అంటే మనుషులు సామాన్య మానవుడు అజ్ఞాని అజ్ఞానం ఏమనుకుంటాడంటే నేను పుట్టాను నిజంగా పుట్టాను అదే నువ్వు నిజంగా పుట్టావు అంటే ఆ నిజంగానే పుట్టాను నిజంగానే పుట్టాను అని నిజంగా పుట్టాడని ఉండవి ఒకటి పిలుస్తాడు జాతకం ఒకటి పిలుస్తాడు ఎప్పుడో పార్టీ సంవత్సరాలు క్రితం రాసిన జాతకం ఒక గృహస్థికి వాళ్ళ అమ్మాయికి ఆ జాతకం సరిగ్గా లేదు జాతకాల కారణంగా పెళ్లి కుదరలేదు అప్పుడు ఏం చేయడం ఆలోచిస్తే ఒక సిద్ధాంతం చెప్పాడు నా దగ్గర పాత కాగితాలు జాతకం కాగితం పాపకు ఉండాలి కదా పాత కాగితం మీద కొత్త కాలంతో వస్తే కుదరదు పాత కాలం అంటే ఇంటి కూడా వెలిసిపోయినటువంటి ఇంటి నుంచి నీళ్ళు ఎక్కువ కలిసి వెలిసిపోయినట్టు దాంతో మీ అమ్మాయికి కరెక్ట్ జాతకం నేను రాసిస్తాను తీసుకుని రాసిస్తాను ఇప్పుడు అతని ముందు ఉన్న జాతకం సర్కి తీసేసి ఈ జాతకం పెట్టేస్తే పెళ్లి అయిపోయింది ఆయన అర్థం చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తారు మహారాజు జీవించుడైనా కొంతమంది గృహస్థులు ఏం చేస్తారంటే మూడు నాలుగు జాతకాలు వస్తుంటారు వెతికి అవతల వారి యొక్క డిమాండ్ బట్టి సంబంధించారు మీకు మూడో పదానికి నాలుగు పదానికి తేడా వచ్చేస్తుందండి మూడో పదానికి నాలుగు పదానికి టైం డెఫినేషన్ అంట ఏదో ఉంటే ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఏదో అదంటే ఇంకోటి వీడి వ్యక్తి అయితే అప్రాక్సిమేట్ అప్రాక్సిమేటే వస్తుంది కదండి అది అప్రాక్సిమేట్ పనికి రాదు ఖచ్చితంగా ఉండాలని అనుకున్నా ఇది ఖచ్చితంగా సంతృష్టితో ఉంటుంది తప్పిస్తే అప్రాక్సిమేట్ కాకపోతే ఖచ్చితంగా అలా వస్తుంది ది ప్రాసెస్ అని it half an hour one hour ఎప్పుడు ఏ టైం వేస్తుంది ఇటు వచ్చి ఏంటంటే లక్కీగా ఆ రేంజ్ లో పడిపోతే సమస్య లేదు వంశన బోర్డర్ లో పడ్డాడే అంతా సమస్య కదండి బోర్డర్ లో పడితే అంతా ఇబ్బంది అది అది ఎందుకు ఆ పుట్టినప్పుడు తను బయట పట్టుకుని అలాంటి ఓట్ చేసిన సందర్భంలో మాకు నేర్చుకున్నాను దానికే యాక్టివిటీ ఎంత మాత్రంగా ఉంటే ఎప్పుడో పుట్టిన తర్వాత పదేళ్ల తర్వాత చాచాతో పుట్టిగా నక్షత్రము నానా నోనో అని ఇలాగా లీలాలో ఈ రకం ఈ దేనికి పేర్లు బట్టి దానికి వ్యవస్థ అవుతుందండి అంత అవ్యవస్థితమైన అభిప్రాయం ఒకటి లేదు అనిపిస్తుంది ఏమిటో తెలియదు ఇది నా ప్రాబ్లం నటించాను ఒకటి అంటే నా ప్రాబ్లం ఏంటంటే నాకు రెండు problems one I feel like దేవ్ two what I feel I not feel in myself my my life is nature ఇది these are my two problems నా పరమార్థతో లోక లోక అంటే మనుష్య వీడు మనుష్యుడు తాను పరమార్థంగా పరమార్థం అంటే రియల్ రియల్ రియల్లీ రియల్లీ అమెరికాలో ఉంటున్నా లేదు ఏమన్నా నేను మంత్రి కాదని లేదు నేను భోజనం చేయాలంటే అన్నిటికీ రియల్లీ ఆ విధంగా రియల్లీ రియల్లీ జాతకం నేను పుట్టాను అంటాడు రియల్లీ రియల్లీ నేను పుట్టాను శ్రీకృష్ణుడు అలా ఎంతో జ్ఞాని స్వైవ మేము జ్ఞాని కూడా అలా అంటాం నేను పుట్టాను నేను పుట్టానని వారు జ్ఞానం మీద కదండి నేను పుట్టాను నేను పుట్టాననుకుంటే దేహాభిమానం అవుతుందా జ్ఞానం అవుతుందా దేహాభిమానం అవుతుంది దేహాభిమానం జ్ఞానం ఏ శాస్త్రం చెప్తారండి ఎక్కడైనా ఓ శాస్త్రం చూపించారు దేహాభిమానం జ్ఞానం చెప్పిన మాట నా పరమాత్మతో లోకం సో లోకం లాగా లోకంలో లాగా నేను ఫలానా పుట్టుతాను ఫలానా పుట్టుతాను అని చెప్పేసి ముఖం మీద రాత్రికి ఏమీ లేదు నేను పుట్టిన వాదనలే ఉంటాను ప్రయాసలో అది బోధ దేవకి వసుదేవుడు కదా ప్రజలు చూపిస్తారు వాళ్ళని అంటి పెట్టుకుని ఉండడం ఇందులో వాళ్ళు చేయాల్సిన డ్యూటీ అనేది లేదు వాళ్ళని దేనిలో ఉంటున్నంతకాలం దేనిలో ఉంటారు తన పిల్లవాళ్ళలో సమయం చేస్తుంది ఆ వయసు వచ్చిన వెంటనే వాళ్ళని జైల్లో ఉంటుంది ఫంక్షన్ చేసుకోవడం చేసుకుంటుంది వీళ్ళని జైల్లో నుంచి విడుదల చేసేస్తారు అతనికి తన డ్యూటీ కలిగి చేసేస్తారు చేసేసి ఏం చెప్పదు ఎందుకంటే ఇంకో డ్యూటీ ఉంటుంది ఇంకో అసలు డ్యూటీ ఉంటుంది సాంఘిక నష్టం నందుడికి కాస్ట్ ఆఫ్ భావం చేయాల్సిన డ్యూటీ ఏదో ఆయన చేసేస్తాడు చేసేసి కదా నేను వెళ్ళొస్తానని అక్కడి చేస్తుంది అసంగంగానే ఉంటారు శ్రీకృష్ణుడు అంటే అసంగం అక్కడికి రుక్మిణి అనుకుంటుంటే నేను ఆయన నా కొడుకు ఉడేసుకున్నాను అనుకుంటున్నాను మనం పైన మార్నింగ్ ఎందుకు అయితే అంటే కృష్ణుడు కొడుకు ఉడేసుకున్న వాళ్ళు ఎవరు లేరు అని ఆవిడ గుర్తిస్తుంది గుర్తించి ఆవిడ దాన్ని ఆవిడ వేస్తారని చెప్తుంది ఈయన దాన్ని ఈయన చేస్తారు అంటే అర్థం లేదని ఇంకా చూపిస్తుంది కాబట్టి పరమాత్మత లోకవత్ తర్వాత శ్లోకం అది ఆ శ్లోకం గుర్తుంది రెండు వారాలు పట్టింది రెండు రెండు గ్లాసులు మూడు గ్లాసులు పట్టింది ఆ మంచి శ్లోకం యదా యదా గ్లానిర్భవతి భారత అభ్యుత్నం ధర్మస్ సదాత్మాని సృజామ్యహం ప్రసిద్ధమైన ఇప్పుడు ఒక వ్యవస్థ సెటిల్ చేసింది ఏమిటంటే పరమార్థ దృష్టిలో పుట్టినట్లు ఉండితయే కానీ పుట్టుకనేది లేదు అది సెటిల్ చేసి పక్కన పెట్టింది సినిమా తెర మీద కనబడే సంఘము కనబడే దాని ఉన్నది కాదు అని సెటిల్ చేసేది ముందు సెటిల్ చేసి ఆ ఇచ్చిన పక్కన పెట్టాను ఇప్పుడు లెటర్ ఎంజాయి నువ్వు నువ్వే ఎంజాయ్ చేయాలి నువ్వే ఎంజాయ్ చేయండి సపోజ్ మూవీ తెర మీద కనబడ్డ ప్రతిదీ సత్యమే అని అనుకుంటే ఎంజాయ్ చేయలేదు ఇప్పుడు మూవీని మీరు ఆలోచించండి మీరు మీరు ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారో మీరు ఆలోచించారు జీవితంలో అసలు ఎంజాయ్మెంట్ ఇంతలా తరువు అయిపోతుంది లేదా మూవీని శుభ్రంగా ఎంజాయ్ చేసేస్తున్నారు మూవీలో సుఖ దుఃఖాలు ఉంటాయి మూవీలో బ్యాడ్ లక్ ఉంటుంది గుడ్ లక్ ఉంటుంది ధర్మం అవుతుంది అధర్మం ఉంటుంది హీరో ధర్మం ఉంటాను కదండి రిప్రజెంట్ ధర్మ అన్న ధర్మం అంటే అక్కడ కూడా అధర్మం అభివృద్ధిలోకి వస్తుంది ధర్మం అభివృద్ధి పొందుతుంది తర్వాత రివర్స్ అవుతుంది ఇదో అవుతుంది అదో అవుతుంది అదో అవుతుంది ఇదో అవుతుంది సందర్భాలు బట్టి ఉంటుంది అన్ని ఆపోజిస్తూ ఉంటాయి అయినా ఇంకా కరుణ రసం ఉంటుంది ఎంజాయ్ చేసిస్తాను శృంగార రసం వస్తుంది అది ఎంజాయ్ చేసిస్తాను హాస్య రసం వస్తే ఎంజాయ్ చేసిస్తాను బీభత్స రసం వస్తుంది అంతా రక్తము రక్తపాతము ఇదంతా ఎంజాయ్ చేసిస్తాను భయానకం వస్తుంది ఆల్ఫ్రెడ్ భయానకంగా ఉంటాయని ప్రసిద్ధి అది ఎంజాయ్ చేసిస్తాను ఇది ఎక్కడ ఎందుకని జీవితంలో భయాన్ని ఎంజాయ్ చేయలేదు భయపడుతూ ఉంటాను ధర్మరసాన్ని ఎంజాయ్ చేయలేదు కంప్లైంట్ చేసేసుకోవాలి సో ప్రతిదానికి సమస్య జీవితంలో ఏ రకమైన ఇబ్బంది తెర మీద అన్ని రకాలు okay why because you know that it is not real how how do know that it is not real అలాగా you are rooted to the నేను ఇంకొంచెం దాన్ని మనం చేసే ప్రయత్నం చేస్తున్నాను మీరు you are rooted to the reality ఏమిటి రియాలిటీ ముప్పావుల టికెట్తో కొనుక్కున్నటువంటి బుద్ధి దాని నా నలుగురు అది గుర్తుతో ఉంటాయి పక్కవాడ టికెట్తో కొత్త రాసుకుంటున్న వాసన ఇది ఇది రియాలిటీ సినిమా హాల్ చేయాలి నాకు తెలుసు సినిమా హాల్ చేయాలి నేను అమలాపురంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో సినిమా హాల్ చేయాలి నేను చెప్పాను నేను అప్పుడు చూశాను సినిమా తర్వాత విమానంలో కూర్చొని చూసాను చూస్తే అది హాల్లో కూర్చొని చూడలేదు అప్పుడు చూసినప్పుడు అలా ఉండేది హాల్ అప్పుడు స్మోక్ నో స్మోకింగ్ అని తెర మీద వేసిన వాళ్ళు స్మోక్ చేస్తుంది వాళ్ళు స్మోక్ చేయని వాళ్ళు స్మోక్ చేయక్కర్లేదు మమ్మల్ని అందరూ స్మోక్ చేస్తున్నారు ఎవరు స్మోక్ చేస్తున్నారు వాళ్ళు స్మోక్ చేస్తుంటారు ఒకప్పుడు మోస్ట్ నిమజ్జనం ఇంట్లో స్కిప్ అయింది ఒకప్పుడు ఓపెన్ గా స్మోక్ చేసుకునేవారు సినిమా హాల్లో స్మోకింగ్ ఉంది చుట్టా ఐదు అవుతుంది అని పలుకుంది అని చెప్పి అక్కడ ఆ కుర్చీ నిండా నల్లులు ఆ నల్లులు కుట్టేస్తూ ఉంటాయి అప్పుడు సినిమా తెర మీద కర్మరసం అలాగా కర్మరస ప్రవాహం అయిపోతూ ఉంటుంది దాన్ని ఎంజాయ్ చేసేస్తాం ఎందుకంటే ఇది రియాలిటీని మనం you never leave this reality you are replace to the reality therefore you are enjoying the movie వేరే నిజ జీవితంలో మనం రియాలిటీకి సత్య వస్తువుకి చాలా దూరం అవుతుంది మనం భయంకరంగా దారి తప్పేసి సత్యానికి దారి తప్పేసి మిథ్యా ప్రపంచంలో వచ్చేస్తే ఆ మిథ్యా ప్రపంచంలో ఉండే ధనము అధికారము సంబంధము నా మళ్ళీ నా కొడుకు నా కూతురు నా ఇల్లు నా వడ్డీ నా నా కీర్తి నా ప్రతిష్ట అంటే ఈ విధంగా విద్యని పట్టుకుని పట్టుకుని పట్టుకుని మీరు ఎంత ఘోరంగా దాన్ని తప్పేసేటంటే ఇది రియాలిటీకి ఇది అసలు దైదాపు లేకనే దేంతో ఎప్పుడైతే మీకు రియాలిటీతో సత్య ఆత్మతత్వంతో సంబంధం లేకుండా అయిపోయిందో దానికి దూరంగా పోయేదో అజ్ఞానం కదా దాంతో సంసారంలో పదహారు రూపాయల బ్రెడ్ పదిహేను రూపాయలు అయితే దుఃఖం ఆ పూట మొత్తం బ్రెడ్ అంతా కూడా రుచి బాగా లేకుండా అయిపోయింది వీరికి తగిన ఆదాయం చూసుకోరు రెండు ధర పెరిగింది ఆదాయం పెరిగింది కాబట్టి దాని పెరిగేది అది తీసుకోరు ఏదో నేను ఏదో వృత్తాన్నే చెప్పాను కాబట్టి మనం రియాలిటీలో ఉంటే లేదు శ్రీకృష్ణుడు రియాలిటీలో ఫిక్స్ అయినాడు the more you bring reality into your life the more enjoyable is enjoyable దాంట్లో దుఃఖించాల్సిన అంతా ఎంజాయ్మెంట్ సో ఆ రకంగా ఒకసారి నేను ఏదో పాఠం చెప్తున్నాను పాఠం చెప్తుంటే నా ముఖంలో సత్సంగా ఉంది సత్సంగంలో ఒక ఆయన అడిగాను ఎవరు ఎవరు అందరికీ ఉన్నారు ఎవరు ఎలక్షన్ ఎవరికే వెళ్తున్నారు లేదంటే అంటే నేను అవునా తెలిసే వాళ్ళ దగ్గర అయినా కూడా నడుస్తున్నారే అంటే అవునన్నా ఏమంటే ఇద్దరు ఇచ్చే మీరు ఎవరు చెప్పారు మీరు ఇచ్చే వాళ్ళు ఇచ్చే అదేమిటండి మీరు ఏమైనా అన్డెమోక్రాటిక్ పీపుల్ వస్తున్న నిత్యనాలు కానీ democratic that is your problem so నేను అప్పుడు అయితే చెప్పాను నువ్వు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాను నేను ఎంజాయ్ చేశాను నువ్వు సఫర్ ఎందుకని because I constant the political party అంటే దృష్టాంతం వీడి దినం ఒకటి వాళ్ళ దినం ఇప్పుడు తలలో గుడ్డులో మార్పు రావాలి కానీ తల మీద ఎర్రతలపాగా తీసేసి కొత్త తలపాగా తీసేది కొత్త తలపాగా తీసేసి గ్రీన్ తలపాగా తీసేది వాటి చిన్న హ్యాప్ మారిస్తే ఏమవుతుంది లోపల మారాలి కానీ కాబట్టి సిస్టమ్ కరెక్ట్ సిస్టమ్ దీంట్లో వీళ్ళు వచ్చినామంటే అందరూ వీళ్ళందరూ ఒకే మోసలో వాళ్ళు ప్రజలు ఎవరి దగ్గర ఒకే ఇంతకీ మన ఇష్యూ అని కాదు అంటే వరల్డ్ కంటిన్యూస్ వరల్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి I not I I do not give reality to it therefore I enjoy you give reality to it therefore you suffer okay ఇది వ్యాప్తి సో ఇప్పుడు మనం పాయింట్ సో సినిమా అది మిథ్య సత్యము కాదు కాంతియే సత్యము ప్రకాశించే తెర మాత్రమే సత్యము అని అది ముందు తెలుగు చేసేసి సినిమా తెర మీద కనబడేదని ఉన్నట్లుగా కనబడేదని ప్రశ్నిస్తే యథార్థంగా ఉన్నది కాదు అని సెటిల్ చేసేది ఒకసారి సెటిల్ చేసిన తర్వాత పక్కన పెట్టేది ఇప్పుడు సినిమా మీద ఎలా వస్తుంది అలాగా ఈ సినిమా డైరెక్టర్ బాగా తీశారు అయితే ఈ డైరెక్షన్ బాగోలేదు అని వాడికి బ్రేక్ కూడా ఇస్తారు ఆస్కార్ బ్రేక్ ఇస్తారు జస్ట్ పిక్చర్ ని ప్రయోగిస్తారు ఆ పిక్చర్ లో ఉన్న ఘటనలు సత్యమా హాలీవుడ్ లో ఒక పేజ్ మీకు ఎంతో తెలియదు ది వర్స్ట్ పిక్చర్ ప్రయోజనం హాలీవుడ్ కదా అలాగే ఉంది ఈ ఏడాది విడుదలైన మళ్ళీ పరమ అభ్మానమైన పిక్చర్ ఏదో సెలెక్ట్ చేసి దాంట్లో ప్రయోగిస్తారు ఈ ఆస్కర్ కి వాళ్ళు పోటీ నిజంగా ఉంది ముందు మీ అందరూ వస్తుంది పేపర్లో ఇది సో ఆ పిక్చర్ తీసుకొని నెక్స్ట్ ఇది వెళ్ళిపోతాం దృష్టాంతంలో ఆస్కర్ బెస్ట్ పిక్చర్ అవార్డు ఇది దీని ఏదో పేరు ఉంది ఇది వర్స్ట్ పిక్చర్ అవార్డు అది ఈ రెండు పిక్చర్ మనం ఏది సత్యం ఏది మిథ్య కానీ ఈ మిథ్యా సత్యంలో మీమాంస కాదు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఆ పిక్చర్ గురించి కొంత అడ్వైస్ చేస్తాం నేను ఒకసారి ఒక పుస్తకం చూశాను ఆ పుస్తకం పేరు కఫేర్ పాంచాలి సత్యజిత్ రాయ్ గారి పిక్చర్ ఉంటుంది కఫేర్ పాంచాలి ఆ పిక్చర్ మీద ఒక బీసీ క్లాస్ సబ్మిట్ చేసిన ఆ బీసీ పిక్చర్ లో ఉండే డైరెక్షన్ గురించి దాని ఆ బీసీ చదువుతుంటే అక్కడ ఒక సత్య తత్వాన్ని వ్యాఖ్యానిస్తున్నట్టుగా ఉంటుంది తప్పిస్తే నిత్యం వ్యాఖ్యానిస్తున్నట్టు ఉండదు కానీ నిత్యం అందరికీ తెలుసు ఫస్ట్ డేలో నిత్యాన్ని అందిస్తుంది పక్కన అలాంటి నేను అనుకుంటున్నాను ఈ జగత్తు విజ్ఞాన ప్రశ్న పక్కన పెట్టాను కథలో చెప్తే కానీ నిత్యం తెలిసేదాకా సత్యమేదా మాకు అది నిత్యం తెలుసుకోలేక సత్యమని భ్రమపడి వాళ్ళ గురించి నేను చెప్పండి చెప్తున్నాను నేను భారత సత్య ఈ జగత్తులో రెండు ఉంటాయి ఆపోజిట్ ధర్మము మేనిఫెస్టేషన్ అంటే అపోజిట్ మేనిఫెస్ట్ అయిందంటే అపోజిట్ ఇప్పుడు వీటిలో శక్తి ఉంది ఆ శక్తి ఒక జలపాతం దగ్గర ఒక అబ్బాయి మీద అదే ఒక యంత్రం మీద పడి ఆ యంత్రం తిరిగి దాంట్లో మ్యాగ్నెటైజర్ తిప్పితే టర్బైన్ తిప్పినట్లయితే మీకు ఎలక్ట్రిసిటీ ఈ ఎలక్ట్రిసిటీ ఆల్టర్నేటింగ్ కరెక్ట్ ఉంటుంది అలా ఎన్ని plus minus plus minus alternate అవుతుంది సెకండ్కి ఇండియాలో యాభై సార్లు ఆల్టర్నేట్ అమెరికాలో ముప్పై సార్లు ఎంతో ఆల్టర్నేట్ అవుతుంది ఆ ఒరిజినల్ శక్తిలో ఆపోజిట్స్ ఉన్నాయా లేవు అదే మేనిఫెస్ట్ అయ్యేప్పటికీ plus minus plus minus alternate manifestation అలాగే మేనిఫెస్టేషన్ అంటే అసలు శిశువు పుట్టాడు అంటే మొదలుగానే అందుతారు సంతానం కలగలేదంటే ఓహో సంతానం కలగలేదా ఏ సంతానం కలగలేదు పురుష సంతానం కలగలేదా అవన్నీ చేస్తూ ఉండదు కలగలిసిన సంతానానికి పురుష స్త్రీ లేదు సంతానం కలిగిందంటే పురుష స్త్రీ అని మీకు అపోజిక్స్ జగత్తంగా అపోజిక్స్ సినిమా అంటే బాగుండదు అవుతుందా హీరోగా వెళ్ళన్నా కరుణ రసమా లేదు మహాత్మమా అహాత్మ కాబట్టి ఈ జగత్తులో ధర్మాధర్మములు రెండు ఆపోజిట్స్ ఎలా ఉండాలండి ఈక్వల్ గా ఉంటుంది ఆపోజిట్స్ ఈక్వల్ గా ఉండాలి ఈక్వల్ గానే ఉంటాయి కూడా అయితే ధర్మస్య గ్లాని అధర్మస్య అభ్యుత్థానం అనే ఒక విదూరమైన సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అవుతుంది ధర్మమునకు గ్లాని గ్లాని అంటే ఎవరు చెప్తారు అధర్మమునకు అభివృద్ధి అసలు ధర్మము అమూర్తం రూపమైన ఉంటుంది ధర్మానికి రూపమే ఉంటుందండి ఆయన శాస్త్ర భాష్యంలో అంత ధర్మత్వం అంటారు నది ధర్మాధర్మం అవాంస్వహ ఇది చవత అంటారు ధర్మాధర్మము వ్యాసాలు వేసుకుని ఇదో మేము ఇద్దరం ధర్మాధర్మములను మీరు మాట్లాడి చూడండి మీరు ఉన్నప్పుడు తిరుగుతాయండి సరిగా అంటే అభిప్రాయం ఏంటంటే ధర్మాధర్మము మూర్తములు కావు మూర్తము అంటే హైరింగ్ ఎవిడెన్స్ చేస్తున్నటువంటి తత్వం కాదు ధర్మాధర్మము అబ్స్ట్రాక్ట్ ఐడియా సో ఈ ధర్మాధర్మములు మూర్తములు కావు మూర్తమైతే అది పెరిగిందనో పెరిగిందనో ఉంటుంది అమూర్తమునకు పెరుగుతా దిగుతా ఏముంటుంది కాబట్టి ఇక్కడ ధర్మస్య గ్లానిహి అంటే ధర్మిణ గ్లానిహి అని ధర్మము అనుష్ఠించి వారికి గ్లాని ధర్మశబ్దము ధర్మికి ఉపలక్షతము ధర్మం శబ్దము ధర్మి ధర్మము కలవాలని ధర్మస్య గ్లాని అంటే ధర్మిణ గ్లాని ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే తెలుగు భాషకి పోషణం ఇవ్వాలి అంటే పది మధ్యన ఉంటున్నారు తెలుగు భాషకి మనం పోషణం ఇవ్వాలి దాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలి తెలుగు భాషను అభివృద్ధిలో తీసుకురావాలంటే ఏం చేయాలండి తెలుగు భాష అంటే పుస్తకాల నుంచి అసలు బాగా వేసి మళ్ళీ తెలుగు భాష కాదు పుస్తకాలు అంటే తెలుగు భాష పండితులకి తెలుగు భాషా పౌరులకి ప్రోత్సాహం ఇవ్వాలని అర్థం మనిషిని ఆశ్రయించుకుని ఉంటుంది మనం మనం వేదాంతాన్ని ఒక ఆయన ఉన్నారు మేము వేదాంతాన్ని అభివృద్ధికి తీసుకురావడానికి అడుగు పట్టుకున్నామండి అలా అంటే నేను మన దగ్గర మరి నేను ఇక్కడ ఏదైనా దేవుడే చెప్పాను ఎందుకంటే వేదాంతాన్ని పరిరక్షించాలంటే వేదాంతిని పరిరక్షించాలి ఓ మీరు వేదాంత అవును వేదాంతి యూ డొప్పింగ్ యూ సంథింగ్ గత గత స్థాపించింది సో నిజంగా ధర్మాన్ని పరిరక్షించడం అంటే ధర్మీని పరిరక్షించడం గరీకి వేసింది కాబట్టి ధర్మానికి నిరుత్సాహము గ్లాని అంటే నిరుత్సాహం ధర్మానికి నిరుత్సాహం ఏంటండి అంటే ధర్మికి నిరుత్సాహం ధర్మస్య గ్లాని భవతి భారత ధర్మికి నిరుత్సాహం ఎందుకు వచ్చిందండి ధర్మికి నిరుత్సాహం ధర్మాన్ని పాటించే వాడికి ఉత్సాహం లేకుండా పోవడం ఏంటి నిజానికి ధర్మాన్ని పాటించేవాడు ఉరకలేసుకుంటూ ఉత్సాహంగా ముందుకు పోవాలి అలాంటిది వాడు నేర్చుకుపోయి వెనక్కి తగ్గిపోవడం ఏంటి అభ్యుత్నం అధర్మస్య అధర్మాన్ని ఆచరించే వాళ్ళకి అభివృద్ధి వచ్చేస్తే ధర్మాన్ని పాటించే వాడు నిధులు వదిలేసి వెనక్కిపోతారు అలా అవుతుంది ఒకసారి నేను కార్లో ప్రయాణం చేస్తాను రెడ్ లైట్ వచ్చింది రెడ్ లైట్ వస్తుంది వస్తుంటే ఈ కార్ నడిపే అతను నరసింహాన్ని ఉండబోలు ఉంది ఇప్పుడు వేరు సర్వస్థితి పాట నేను అల్లాహ్ ఇక్కడ వచ్చి పాఠం చెప్పినప్పుడు అప్పుడప్పుడు నన్ను తీసుకెళ్ళి అని చూడండి అతను సర్వస్థితి ఏంటని ఆశ్చర్యం అనిలే అతను రెడ్ లైట్ వస్తాడు వస్తుంటే అయితే ఆ రజన వచ్చింది గ్రీన్ లైట్ రావడానికి కొంత ప్రయత్నం ఉంది ఇక్కడ సమయం మనం ఎంతో వెళ్ళిపోతుంది గ్రీన్ లైట్ వచ్చి అంటే ఈ ఉన్న వాళ్ళు మత కష్టమైన మీద సమయం తీసుకుని ముందుకు వచ్చి యాభై అంటే ఈ రోజులో గ్రీన్ లైట్ వచ్చింది గ్రీన్ లైట్ వస్తే మీరు వెళ్తూ ఉంటే ఈ పక్క నుంచి వచ్చేస్తున్నారు గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మీరు వెళ్తుంటే మరి ఈ పక్క నుంచి వచ్చిన వాళ్ళు రాకపోతే మరి వాళ్ళకి రెడ్ లైట్ ఉండాలి కదా వాళ్ళు చూస్తున్నారంటే నేను ఆశ్చర్యపోయి చూస్తే రెడ్ లైట్ స్వామికి మీ మాట నమ్మితే మీలాగా వాళ్ళు వచ్చి నిలబడిపోతున్నారే సేవ సేవ వాళ్ళు వాళ్ళు అతి కష్టం లేదు ఆ జంక్షన్ అనేది అయిపోయింది మళ్ళీ వాళ్ళు వచ్చారు మళ్ళీ ఇంకో రోజు స్వామికి నేను అల్లాలు తీసుకుంటాను తీసుకుంటాను రెడ్ లైట్ వస్తారు నేనేం మాట్లాడలేదు అతను మనం ఏం చేయమంటారని అడిగారు అడిగాను నేర్చుకుంటాను ధర్మస్కి గ్లాసు ఉత్సాహం మూడు రోజుల ఉత్సాహం తర్వాత ఎందుకంటే రెఫరెన్స్ సాగిన వాడు మూర్ఖులు అన్నట్టుగా సమాధానం అంటే ఏమని చెప్పాలి رڈ لے گرا درمست دبان آفیس گورنمنٹ آفیس گورنمنٹ آفیس گورنمنٹ آفیس ఎక్సెప్షన్స్ దేరాల మార్మల్ ఎక్సెప్షన్స్ గ్లోబల్ ఎక్సెప్షన్స్ కి వెళ్తే గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్తే either they are inefficient or corrupt or గ్లో మా టీసీబీ వాళ్ళ పబ్లికేషన్ నేను చేస్తున్నాను వాళ్ళే నన్ను అడిగారు నన్ను డిస్కవర్ చేసి నా దగ్గరికి వచ్చి ఈ భాగవతం నేను చేయండి అడిగింది వాళ్ళు ఆ అడిగేసిన తర్వాత ఆ మాట అడిగేస్తే నేర్చుకోవాలి నన్ను ఎందుకు అడిగారంటే వాళ్ళ ఏదో పరిస్థితిలో అడిగారు వాళ్ళ వాళ్ళ బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ లో వాళ్ళకి ఎందుకునో అలాంటి దిగుతుంది అడిగారు నేను చేస్తానన్నా చేస్తానన్నప్పటి నుంచి అది నా పూర్తి అయిపోయింది తప్పిస్తే ఈనాటి వరకు వాళ్ళకి దానికి ఏది శ్రద్ధ లేదు వాళ్ళు పెద్ద లేదు రేపు పుస్తకాలు మార్కెట్లో పెట్టడం అసలు ప్రింట్ చేయరు మార్కెట్లో పెట్టడం దానికి నాకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహం వల్ల ఇవ్వడం అది నా it is my baby it is not దేవ్ బేబీ వాళ్ళకి సంబంధించి దేవుడు ఎనీథింగ్ లేదు కానీ అది బీబేలు అయిపోతుంది నేను మళ్ళీ వాళ్ళని నేను ఎవరినో అధికారులు పంపుకోవాల్సి ఉంటుంది ఎవరినో చదవాలని పంపుకోవాలి లేదు ఏదో వీడికి రికమెండేషన్ వాడి ప్రాజెక్టుకి మనం రికమెండేషన్ అది ఆ పుస్తకం వస్తుంది చాలా ఇన్ఫిషియన్ గా ఉంటుంది భగవద్గీత వాళ్ళు ఇంకో ఎవరో రాసింది ప్రజలు ఇస్తూ ఉంటారు ఆ దాంట్లో జరగదు దీంట్లో దీంట్లో రోజులు దాంతో పెట్టుకుంటాయి అంటే పక్క పక్కన బయట నుంచి పెట్టుకున్నాం అనమాట దీంట్లో మీద దాంతో వేసేసి దాంతో మీద దీంట్లో వేసి బయట నుంచి తర్వాత నేను డైలీ ఇస్తా దేవుడు మాట్లాడాలి ఇస్తా అసలు అష్టమోధ్యాయ దశమోధ్యాయం వేసిస్తాను అసలు దశమోధ్యాయ దగ్గర అష్టమోధ్యాయ ఉంటుంది మనం తీసుకోవాలని ఆ కాగితం ఎలా ఉంటుందంటే న్యూస్ పేపర్ కాగితం లాగా ఉంటుంది న్యూస్ పేపర్ కాగితం వేసిస్తారు బయలు చేయరు ఒకవేళ చేసిన పూర్ క్వాలిటీ బయలుదేరి ఇదంతా దీనికి టెండర్లు దీనికి ప్రతి టైం నాకు రాయటానికి ఆరు మాసాలు పడితే వారి రిజిట్ చేయడానికి మూడు ఆరు పద్దెనిమిది మాసాల్లో కూడా ఆరు ఇన్ఫెక్షన్ ఆ కరప్ ఆ అటువంటి ఆఫీస్ లో ఒకటి ఉంటారు వాడి ఎఫిషియెంట్ అండ్ నాన్ కరప్ట్ వారి వ్యక్తి ఎలా ఉంటుందండి చాలా నిరుత్సాహపడుతూ ఉంటారు పాపం వాణి దగ్గర నుంచి ప్రశ్నతో కావాలి ఆ స్థితిని ఇక్కడ వర్ణించవచ్చు యదా ధర్మస్య జ్ఞాని గ్లానిర్భవతి అభ్యుత్నం అలాంటప్పుడు నేను అవతరిస్తాను గరిష్ట ఎందుకు అవతరించలేదని మీరు అడగచ్చు సాధ నేను కృష్ణ అవతలికి నువ్వు అవతల స్థానం నాటుతావు కదా వద్దంతో వేడియాసింది నా స్థితిలో ఎక్కడ ఉన్నాను సో ఎప్పుడు అధర్మం జరిగినప్పుడు అలా అవతరిస్తానని మాటిచ్చావు కదా మీ మాట నేను తప్పుతున్నాను నాకు డౌట్ వస్తుంది ఈ పాటకి అవతారం కావాల్సిన టైం వచ్చిందయా భారతదేశం స్వతంత్రం యాభై ఏళ్ళు అయినప్పుడు ఇంకా నువ్వు అవతరించట్లేదు ఏంటి అంటే ఒడి <laughs> సో వీడికి ఒక మహాత్ములు నేను అడిగాను ఏమంటే ఇంకా అవసరం చెప్పలేదు అంటే ధర్మం ఇంకా బాగా ఉంది కాబట్టి అవతరించట్లేదు అలాగా అదేమిటి చెప్పండి అంటే ధర్మాన్ని గురించి మాట్లాడిన వాళ్ళని కంప్లీట్ జైల్లో పెట్టారు ఇంకా ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడితే ఇంకా జైల్లో లేదు కదా అని ఆ మహాత్ముడు మాట చెప్పారు ఏ రోజైతే భగవద్గీత పాఠం నేను కానీ మరొకటి కానీ చెప్పినప్పుడు వాళ్ళు వేసి అప్పుడు బాగా అధర్మం వచ్చేసిందని ధర్మానికి ధ్యానం వచ్చిందని నేను గుర్తుపెట్టాను అప్పుడు శ్రీకృష్ణుడు తప్పకుండా ఉంటుంది అంతవరకు ఏమీ కంగారు లేదు ఎందుకంటే మనం భారతదేశం మూడు మూడు ఆరు నాలుగుగా అభివృద్ధి చెందుతుంది బయటకు వెళ్తూ తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఇండియా యొక్క మహిళను తెలుసుకుంటున్నారు ఏదో ప్రభుత్వంలో కొంత ఎఫిషియన్సీ ఏదో వేసినా మొత్తానికి ప్రభుత్వం కూడా కొంత ప్రైవేట్ ఎంటర్ప్రీనియర్షిప్ను ప్రోత్సాహం చేస్తుంది ప్రైవేట్ వ్యక్తులు అదే ఇండివిజువల్స్ చాలా కష్టపడి పనిచేసి మంచి అభివృద్ధిని సాధిస్తున్నారు సర్వత్రా కూడా అభివృద్ధి నిరుక్ కాలువ బెంగాలీ పక్కనే ఉంటుంది నిరుక్ కాలువ బెంగాళీ ఉంటుంది నిరుక్ కాలువ రెండు ప్రవహిస్తూ ఉంటాయి ఎప్పుడప్పుడు కలుస్తాయి ఇది ఇలా నడుస్తూ ఉంటుంది కానీ ఓ టైం వస్తుంది ఓ రామాసుడో ఓ కంసుడో తీసుకోవడం అలాంటి వారు ఎవరో వచ్చినప్పుడు అప్పుడు తప్పనిసరిగా భగవంతుని అవతారం ఏదో రూపంలో వచ్చి ఆ పరిస్థితిని చక్కబెట్టడం ఖాయం అంతవరకు అంతవరకు అలా వెళ్తూ వచ్చింది ఈ భయంలో అలా మహాత్మా గాంధీ గారు అంటే ఏంటంటే అవతారం పురుషులేదని చెప్పాలి వినోబా భావే మహాత్మా గాంధీ వీళ్ళందరూ ఎంత మహాత్ములండి సాధు సంతులు ఇంకా ప్రపంచంలో ఉన్నారు అంటే ఇంకా భగవంతుని అవతారాలు కలగాలేదు అని అంటారు ఎందుకో తెలిసిన వీళ్ళు అవతారం స్వామి రామకృష్ణత్వం వివేకానంద అభినానందజీ మహారాజ్ ఇతర దేవత మహారాజు వీళ్ళందరూ కూడా అవతార పురుషులు రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి వీళ్ళ అవతారాలు అలా అవతరం చేసి ఆ జ్ఞానాన్ని కొద్ది కోసేసారు జరుగుతుంటారు ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశంలో ఎలా ఉందో ఉందో కలగలేదు ఎంతసేపు ఏమో గవర్నమెంట్ పూజలు చేసేసి చేసి దుర్గులు ఎక్కడ పోయి కానీ వేదాంతాన్ని ప్రేమగా అధ్యయనం చేసి వాళ్ళు మీరు చూడాలంటే మీరు ప్రపంచంలో ఏం భారతదేశంలో ఎవరు దాటిస్తే మీకు అందరూ వాళ్ళే నేను అక్కడ తీసుకో ఉంటాను తీసి ముఖ్యంగా వేలేసుకుంటాను అబ్బా ఈ అంతటి పుణ్యాత్మకుడు రైతు కాదు అని అనుకుంటాను నేను వ్యాప్తంలో మహాత్ములు కలిసాను ఇక్కడ ఉన్నారా ఇంత జ్ఞానం జ్ఞానం కలిగిన మహాత్ములు ఇక్కడ ఉన్నారని నేను ఆశ్చర్యపోయాను ఆశ్చర్యపోయి ఇంకా ఆశ్చర్యపోదాం అనుకుంటూ ఉంటే ఆ భగవద్గీతను కోరుకుంటాడు ఓహో భగవద్గీత నుంచి నేర్చుకున్నాడు అయితే సంతోషించాడు ఇంకోటి ఎక్నాలజీ గీత సో కార్నైల్ సమర్థం ఫో స్వతంత్రం వీళ్ళందరూ ఎంతంత మహాత్ములే వాళ్ళందరూ గీతని ఉపనిషత్తులను అధ్యయనం చేసి ఈరోజు నేను బ్రెజిల్లో ఉన్న పది రోజులు వాళ్ళు యాభై మంది గీత ఆరోధ్యాయం అసలు ఆరోధ్యాయం జరిగిన వాళ్ళు అదేమో కనపడలేదు చాలా గంభీరమైన అధ్యాయం ధ్యాన యోగం దాన్ని వాళ్ళు ఎంత ప్రేమగా అధ్యయనం చేశారంటే నాకే ఆశ్చర్యం కాబట్టి ఆ ధర్మం ఇంకా త్వరగా ఫలితాలను అని అంటారు నా దృష్టిలో నేను అలాగే కలిగి ఇలా ఉండే విభాగాన్ని నేను సీరియస్గా తీసుకోను ఏదో ఏదో సమ్ కైండ్ ఆఫ్ డివిజన్ వస్తాయి కాలము అఖండము దాంట్లో ఏవో డివిజన్స్ చెప్పి దానికి ఏవో విశేషణాలు చెప్తూ ఉంటాయి పొద్దున్న యాక్టివ్గా ఉంటుందంటే మధ్యాహ్నం యాక్టివ్గా ఉంటుందంటే ఆ ధర్మము కాలాన్ని కాదు దేహధర్మాన్ని కాలం మీద ఆలోచిస్తారు కాలంలో యాక్టివ్ లేదు ఇన్యాక్టివ్ లేదు మీరు దేహధర్మాన్ని కాలం మీద అంతగడతారు ఎనివే ఏదో ఫలితాలను అంటూ ఉంటారు ఫస్ట్ పాయింట్ ధర్మము ఉన్న చోట ధర్మం ఉన్నది ఆ ధర్మములకు జ్ఞానం యథార్థంగా వచ్చినప్పుడు పరమేశ్వరుడు అవతరించాడు అవతరిస్తున్నాడు అవతరిస్తాడు కూడా యదా యదా హి ధర్మస్య యదా యదా అనే ఆ యదా రెండుసార్లు వేస్తే ధర్మములకు జ్ఞానం వచ్చినప్పుడు నేను అవతరిస్తాను అనే వాక్యానికి ఎప్పుడెప్పుడైతే ధర్మానికి జ్ఞానం వస్తుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను అన్న వాక్యానికి ఎలా ఏంటండి ఎంఫసిస్ వితౌట్ ఫెయిల్ అని చెప్పకనే చెప్పినట్లు ఏ ఏ కాలంలో అయితే ధర్మములకు జ్ఞానం కలిగినో అధర్మములకు అభివృద్ధి కలిగినో ఆయా కాలంలో నన్ను నేను ప్రకటింపజేస్తాను సృజామి అంటే ఐ మేనిఫెస్ట్ అని అర్థం భాష్యం చేద్దాం అవతారి సత్యజన్మ సదాశుభం ఆ జన్మ నేను కూర్చున్న కుడతాను కుడతాను అంటే అల్వా అవుతుంది ఎప్పుడు కూడా అల్వా సంగతి మనం సెటిల్ ఆ జన్మ ఎప్పుడు కలుగుతుంది శ్రీకృష్ణుని యొక్క ఈశ్వరుని యొక్క అవతారం ఎప్పుడు కదా ఎప్పుడు దేనికోసం కదా తినర్థించ జీవుని జన్మకు ఆ ప్రశ్న ఉండదు ఎందుకంటే వీళ్ళకి స్వతంత్రం కాదు కదా అర్థం కర్మఫలానుసారంగా ఉంటుంది అనే దానికి సమాధానంగా విశ్వాసం చేస్తున్నారు యదా ప్రాణినాం అభ్యుదయం వర్ణాశ్రమాన్ని లక్ష్మస్య అనే పదాన్ని చూసి మీరు కంగారు పడాల్సింది ఏం లేదు ఎందుకంటే శంకరులు కామన్నారు ధర్మానికి ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థను మనసులో పెట్టుకుని వారు ఉన్నారు వర్ణము అంటే క్యాస్ట్ కాదు వర్ణం అంటే క్యాస్ట్ కాదు ఎందుకు చెప్పుకుంటారా ధర్మం పరవచ్చింది కాబట్టి చెప్తున్నా వర్ణము నాలుగు క్యాస్ట్ రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు మండల రూపం ఎంత తేడా ఉంది వర్ణము జన్మని బట్టి నిర్ధారించబడదు క్యాస్ట్ జన్మని బట్టే నిర్ధారించబడదు అవునండి సో డిఫరెన్స్ ఇంకా ఏమైనా డిఫరెన్స్ కూడా ఉంటాయి నాకు రెండు విషయాలు చేశారు కాబట్టి వర్ణము అంటే గుణకర్మ విధానం హై ఉన్నాడు అనుకోండి high teacher high school teacher ఏం చేస్తుందో తెలుసిన హై స్కూల్లో పాఠం చెప్పడం మానేసి పాన్ షాప్ నడిపిస్తారు అది వాడు వర్ణ ధర్మాన్ని చెడగొట్టింది వాడు గవర్నమెంట్ డిగ్రీలో ఉంచి ఏదో వేస్తారు అది ఎంతో సంతృప్తి పడి పిల్లలకి పాఠాలు బాగా చెప్తుంటే ఏదో అయ్యవారికి మొత్తం వెళ్ళాలంటే వాళ్ళు ప్రేమతో ఉద్దేశం ఏదో వాళ్ళు ఇస్తారు దాంతో సంతృప్తి కలిగిస్తూ పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ తాను మరింత అధ్యయనం చేస్తూ పాఠం చెప్పి ఆ విధంగా మహాత్ములు ఎంతో మంది గొప్ప ఉన్నత స్థితిని పొందారు కానీ వీరికి ఎంతసేపు ధనమే ప్రధానం కర్మ ఫలమే కావాలి కర్మ అనేది శ్రద్ధ లేదు దాంతో టీచర్గా పాఠం చెప్పి టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉంటారు వ్యాపారం చేస్తూ ఈ రకంగా ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేయకపోవడమే వర్ణ ధర్మానికి భంగమైన ఆ పరిభాషలో చెప్పారు ఇక ఆశ్రమ ధర్మం మహాత్ముడు ఆనంద కుమారస్వామి నేను పేరుకున్నాను పెద్ద సెంటర్ సోషల్ సెంటర్ గర్భిణీ ఉన్నప్పుడు సెటిల్ అయి చాలా ఫిలసాఫికల్ బుక్స్ అది నేను ఏదో వస్తుంది లేదు దాంట్లో ఆయన ఏమంటాడంటే వర్ణధర్మాన్ని డివిజన్ ఆఫ్ లేబర్ గా ఉన్నప్పుడు ఈ ఇబ్బంది ఉండేది కదా తర్వాత క్యాస్ట్ అయ్యి బస్ బేస్డ్ క్యాస్ట్ సిస్టమ్ వచ్చాకనే మనం సప్రైజ్ అయ్యామని తర్వాత ఆయన ఏమంటాడంటే పూర్వం డివిజన్ ఆఫ్ నాలుగు వర్ణాలు ఉండేవి ఇప్పుడు అంతర్గతంలో ఒకే వర్ణం ఉంది అందరూ మెర్చెంట్స్ అయిపోయినారు అందరూ merchants trade education is in the trade medical is also in the trade Vedanta కూడా ట్రేడ్ లో పడుతుంది దాన్ని కూడా సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేసేది for one week in in holiday in లేకపోతే ఇన్ నేరియా two thousand five hundred rupees entry fees food and everything is taken care of Bhagavad Gita camp ఒకటో నేను ఏం చెప్తున్నాను దాని ఫోటోగ్రాఫర్ తీసి నేను నిత్యం వేస్తున్నాను భగవద్గీత మీద క్యాంప్ మేనేజీరియల్ భగవద్గీత క్యాంప్ మీద చూడండి దానిలో అర్థం చేయడంపై నేను executive entry fee two hundred fifty dollar ఇది మెరియా మెరియా అంటే హోటల్ పేరు ఖరీదైన హోటల్ పేరు వీళ్ళు పాఠం వీళ్ళు people discussing about Bhagavad Gita class అవటంలో హోదాం మహాత్మా టీకి క్లాస్ హోదాం అందరూ కుర్చీలో కూర్చున్నారు ఆయనేమో పాఠం చెప్తున్నారు బాగుంది నెక్స్ట్ ఫోటో వీటిని two classes people are relaxing and discussing అని ఫోటో దాంట్లో రెండు చేతుల్లో వైద్య నేను అన్నాను వైద్యాసులో వస్తుందా ఉండాలేమో అన్నాను అంతా ఉంటుంది అంటే మా మిత్రుడే కాదు వస్తుందే కాదు వైద్యాలే ఉంటుందని చెప్పాను మరి వైద్యంతో ఏంటంటే ఏమో సంబంధం ఏంటంటే జ్ఞానిజీవిలో తీసుకున్నా వాళ్ళు అధ్యయనం చేసుకుంటాం అలాగే మీరు ఏం చేస్తారు యథార్థం అలాగే జ్ఞానంలో ఈ రకంగా ఈ సంస్థానం ఈ కాలుష్యమైన సో వేదాంతాన్ని కూడా సమస్యలు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇంకా నిందాల సమస్య వ్యక్తిగతంగా ఆశ్చర్యండి తెలుసుకుంటున్నాను తెలుసు మీకు సమస్య లేదు most commercial establishment in Andhra Pradesh most commercial establishment ఎప్పటి వరకు తిరుపతి డిక్లరేషన్ వరకు తిరుపతి డిక్లరేషన్ కొంచెం స్వామికి డిక్లరేషన్ ఉంటుంది ఆనాటి వరకు ఆ తర్వాత స్లోలీ సమస్యలు పొంది సమాజ సేవ పెరిగిపోతుంది గమనించడం ఆనాటి వరకు మోక్ష సమస్య నాస్తుండే నిజంగా వాళ్ళు వివాహాలు ఉంది కొంత మోసం స్త్రీలను చేస్తున్నారు చాలా సంతోషం కలిగిస్తుంది ఒకప్పుడు ఇప్పటికీ కూడా ఉంది సమస్య సో వర్ణాశ్రమం ఆశ్రమం ఏదో పెట్టుకుంటారా అందరూ గృహస్థులే మీరు గృహస్థులుగానే వెళ్ళిపోతారు శాస్త్రం ఏం చెప్పిందంటే من شاست ریٹرڈ موسٹ نا اس That is what we have to do so that it is not a nuisance for others. Otherwise ఇది becomes a nuisance for others వాళ్ళ కూర్చొని నిలబడిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ప్రవేశించి నిలబడి చేస్తూ ఉంటాడు ఎక్కి క్లాస్లో కూర్చోవాలి మానుభవం నా మనోడు నా మనోరాలు అంటాడు తిరిగి సో అందరూ గృహస్థులే జీవితం గృహస్థాశ్రమంలోనే గడిపి చేయాలి తప్పదు అలా ఉండకూడదు గృహస్థతో అంతం కాకూడదు గృహస్థ పైన ఇంకా ఆశ్రమాలు ఉన్నాయి లేదు రెండు మాట కింద ముందు ఒక ముందు బృహస్పతి పైన ఒకటి ఉంది రెండు కూడా వద్దు మళ్ళీ రెండంటే వ్యక్తుల తింటుంది రెండు వద్దు ఒకటి లేదు రానస్పష్ట ఎందుకంటే అందరూ పొలం చేసి వాళ్ళకి మోసీ వాళ్ళు ఉన్నారు కాబట్టి కాబట్టి ఆ గ్రంథం అలా పరిరక్షిస్తూ ఉండాలి పరిరక్షిస్తే సన్యాసి రోజు కలిగింది సో వానప్రస్థానం అనేది ఏంటి కదా వానప్రస్థానం ఎందుకు పాటించారు ఇంకా మనుషులుగా ఉండడానికి కారణం ఏంటి అదే ధర్మలోకం అని అలా చెప్తున్నారు పెద్ద సమాజ ధర్మం అనేది కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఈ ధర్మమే దాని నా అభ్యుదయ విశ్వేయ సాధన ధర్మానికి రెండు రెండు డెఫినేషన్స్ ఉన్నాయి ఒక డెఫినేషన్ దేని శోకరాలక్షణోత్సవ ధర్మ అది అంగీకారం కాదు ఇది నగం థియలాజికల్ డెఫినేషన్ మరీ కర్మవాది యొక్క డెఫినేషన్ ధర్మం అంటే ఏంటంటే మన విద్యోగం చూడండి అదే ధర్మం అని చెప్పారు శోధనాల ధర్మ అంటే రిచువల్ ఇచ్చి ధర్మ ఏది క్యాజువల్ పురాణిక రిచువల్ ఏదైతే ఉంటుందో అదే ధర్మము అది మరీ నేరమైన అది కూడా ధర్మమే అసలైన ధర్మానికి నిర్వచనము గౌతమ మహర్షి చెప్పారు న్యాయ సూత్రాలను ఆయన ఏమన్నారంటే అభ్యుదయ నిశ్చయత సాధనం ధర్మ అని చెప్పారు ఇహపరముల ఎందు అభ్యుదయం అంటే అభివృద్ధి సుఖానుభవము ధనము సంపద సుఖానుభవము అది పెరుగుతాయి ఇహపరముల విశ్లేషం అంటే మోక్షం వీటికి సాధనమైన ధర్మం ప్రవృత్తి ధర్మమేమో అభ్యుదయ సాధనము నివృత్తి ధర్మము విశ్లేష హేతువు మీరు సాధన చేస్తున్నారు చాలా బాగుంటుంది ఇద్దరు కేంద్రంలో దాని టేకప్ చేస్తున్నారు దాని నా అభ్యుదయ విశ్లేష సాధనస్య ధర్మస్య درم جس دن درد میں چپنی واڑک بہت فریش جی ابھی پراٹھے అంటే ఏం చెప్పమంటారు అదే ఏదో ఒకటి మీరు మీరు మీ శక్తిని పడుతుంది ఏం చెప్పమంటారంటే లక్ష ఉన్నారు ఏదైనా చెప్పండి నేను మీకు ఉపాయం చెప్తాను మిమ్మల్ని భాగవతం ఉంటే తెలియదు భాగవతం చెప్పండి లేదంటే పోతన భాగవతం కఠినంగా ఉంటుంది తెలుగుగా ఉన్నారంట వాళ్ళతో సంస్కృతి భాగవతం చెప్పండి సరే ఇది ఎలా ఉందంటే పోతన భాగవతం లేదంటే సంస్కృతి భాగవతం అని నేను ఏమన్నానంటే పోయి సంస్కృత భాగవతం రెండు రాష్ట్ర తాత్పర్యాలు మంచి వివరణాత్మకమైన అనువాదమైన పుస్తకం ఉంది అది తీసుకుని అది చదివించుకుని శ్లోకం చదివి వచ్చినారే వచ్చింది ఆ మాత్రం వచ్చింది వాటితో ఉన్న ఆ శ్లోకం చదివి ముందు చూసుకోవాలి శుభ్రంగా ఉండాలి శ్లోకాలు దృఢంగా చూసుకుని వెళ్ళి కూర్చుని గంట చేసి చెప్పాలి ఆ శ్లోకం చదువుతున్నాను ఆ తాత్పర్యాన్ని నేను కొంత మాత్రమే చెప్పేస్తాను ప్రాక్టీస్ చేయండి మీకు విశ్వ రాష్ట్రపతి తెలియచేస్తాను అలా పుస్తకం చెప్పండి సో ఆ రకంగా దాన్ని ఏదో రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి కానీ నిరుత్సాహపడితే తర్వాత అభ్యుదయ వ్యక్తి యొక్క సాధనమైన ధర్మం సో ఒకప్పుడు సన్యాసికి భక్తికి లోపం ఉంటారు ఈ మధ్యకాలంలో సన్యాసి కూడా భిక్ష ఇబ్బంది అవుతుంది అంటే సమాజంలో ఈ ధర్మాలు కొంత వెనకబడుతున్నది అని అర్థం సో ఆ ధర్మములకు గ్రామే ఏర్పడుతుంది నిరుత్సాహం వచ్చేస్తుంది అభ్యుత్థాన్ అధర్మస్య క్లాస్ లో ఈ సిద్ధి పైకి లేచింది ఈ దాన్ని ఏమంటారు పెద్దలో సిద్ధి అంటారు తెలుగులో ఇంగ్లీష్ లో ఏదో అంటారు ట్యాన్ ఈ ట్యాన్ పైకి వేసిందంటే ఆ ట్యాన్ పైకి వేస్తున్నా ఈ పైకి వేసింది అంటే అది చేసేది ధర్మం చెల్లిపోయింది అంటే అధర్మం అడిగేసిందనమాట అభ్యుత్నం అధర్మస్య అధర్మములకు అభివృద్ధి అంటే అధర్మం పాటించే వారికి లోకంలో మర్యాద పేరు పెట్టారు ఇప్పుడు నేను చెప్పిన ఆశ్చర్యం అంటే ఇప్పుడు దేవుడు పూజలో యజ్ఞాలు యజ్ఞాలు చేస్తారు చెంది చేస్తారు ఈ చెంది యాగాన్ని ఎవరి చేయాలండి రాజకీయ నాయకుడు నాయకుడు చేస్తేది క్రియే కానీ అసలు ఏమైనా సందర్భం ఉందా ఎలా రాజకీయ నాయకుడు గుండాగిరి చేసి సారా పోయించి ఓట్లు కొని నెగ్గిన రాజకీయ నాయకుడు చెండియాగాన్ని నాయకుడు చేస్తుంది చెండియాగంలో భక్తుడిగా పాల్గొచ్చు కానీ చెండియాగాన్ని ఎవరు నాయకుడు చేయాలి ఓ మహాత్ముడు సంగతి నాయకుడు చేయాలి దేవాలయంలో ప్రజెంట్ ధ్యానం ఆ వారికి స్వాగతం ఎవరైనా మహాత్ములు కాదు మహాత్ములు కాదు లోకల్ గౌరీస్ గుండాస్కి దేవాలయాల్లో చేసే సంస్కృతిలో స్వాగతం గణేష్ పండలకి నాయకుడు ఎవరంటే నాయకం నాయకం ఇది సాయక క్రిమినల్ యాక్టివిటీస్ లో నిరాటంకంగా పాల్గొనాలని చెప్పి గణేష్ పండుగ ఉత్సవం ఉత్సవానికి నిరాకరించారు రాజకీయ నాయకులు రాజకీయం ఏంటి మీరు భక్తిలో ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడే పెరిగిపోయింది వ్యవస్థ భక్తి మార్గంలో మహాత్ములను తీసుకురావాలి వాళ్ళ రాజకీయాలు ఉపన్యాసం పెట్టింది దేవాలయంలో పెట్టి వాడే ఉపన్యాసం పెట్టారు ఆ మహాత్ముడు వచ్చి ధనం పెట్టి ఆశీర్వచనం చేసుకుని వెళ్ళాలి రాజకీయమే అలా ఉండాలి కానీ రాజకీయాలకు అభి అక్షతలు ముందు ప్రధాన స్థానంలో రాజకీయాలను పెట్టకూడదు ఐదు మాటలు కూడా కుంగితే మహాత్మ కష్టం లేదు ఆ స్థితిని అలా నిలబెట్టాలి రివర్స్ రివర్స్ కొంతమంది మహాత్ములు కూడా ఐదు నాయకుల ప్రాప్తి కోసం దేవుడు ఆడుతుండడం వల్ల ఈ పరిస్థితి ఇంతకు మరింత జటిలం అవుతుంది అలా దురదృష్టకరమైన విషయం ఈ విధంగా అభ్యుత్థానం అధర్మస్య గుండాగిరి చేస్తున్నటువంటి రాజకీయ నాయకుడు దేవాలయాన్ని ఇనాగరేట్ చేసేస్తుంటే అది అధర్మానికి అభ్యుత్థానం అయిపోతుంది చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు ఇలాగే ఉండాలి ఇప్పుడు మన వాళ్ళు మన సమాజంలో ఏ నిర్ణయాన్ని వచ్చిందంటే రాజకీయాలంటే అలాగే ఉంటాయండి అని నిర్ణయాన్ని వచ్చింటారు వాడు మరీ ఉన్నాయో మద్దతు చేసేదంటే అవునాయి మద్దతు చేస్తే రాజకీయంలో ఉండడం కష్టం అది అలాగే ఉండాలి అలాగే ఉంటేనే తీరాలి నిర్ణయాలు వచ్చింది సమాజం ఇది డెవలప్మెంట్ అలాంటి డెవలప్మెంట్ పాపం అభ్యుత్థానం అధర్మస్య ఈపీవీ అసెంబ్లీలో twenty five percent of the MLA and MP community are having important cases ఏం చేస్తుందని రేప్ మద్దర్ డెపాలిటీ బర్గ్లరీ మొదలైనటువంటి క్రిమినల్ కేసు క్రిమినల్ అయితే పాతి సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి యావజీవ సమాధానము మరణ శిక్ష పడేటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను వన్ ఫోర్త్ ఆఫ్ దెమ్ వాళ్ళే ఉన్నారు అని అన్ని పార్టీల్లోనూ ఉన్నారు అని లిస్టు చూసుకుంటే చాలా ఆశ్చర్యమైన అభ్యుత్నం అసమస్య అని అనిపిస్తుంది అటువంటి సందర్భంలో నన్ను నేను సృష్టించుకుంటాను అంటే నేను ప్రకటమవుతాను ఉండాలి ప్రధాన ప్రధాన ఆత్మాన్ని సృజామ్యహం మాయయా మాయయా అనే మాట వీరు కదా ఈ శ్లోకంలో లేదు అది మన పూర్వ శ్లోకంలో ఉంది కదా ఆత్మ మాయాలి అది కదా అంటే అంతా కూడా ఇలా అని ఇదంతా ఒక ఇంద్రజాలం ఈ ఇంద్రజాలంలో మళ్ళీ దానిలో దానిలో కొంత వ్యవస్థ ఇంద్రజాలం కూడా ఒక ఆంధ్రలో ఒక శక్తిని దాన్ని మనం తీసుకుంటాం నేను ఆ సందర్భాల్లో తప్పనిసరిగా ప్రకటన బ్యాలెన్స్ ని రిస్టోర్ చేస్తూ ఉంటాము తర్వాత పరిత్రాణాయ సాధూనాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాభిదేవిదే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్సదక్షిణ